ब्रह्मणस्पत सादरम् माहं ब्रह्मनिराकुर्याम् मां ब्रह्म निराकरोत् अनिराकरणस्त्वनिराकरणेषु उपनिषत्सु धर्मास्ते विशन्तु ते विशन्तु ॐ शान्ति शान्ति शान्तिः बलं वा वा विज्ञानात् भूयः अभिहशतम विज्ञानवताम एको बलवान् आकम्पयते स भवति उत्तिष्ठन् परिचरिता भवति परिचरन्मुपसक्ता भवति उपसेवन् द्रष्टा भवति श्रोता भवति मन्ता भवति बोद्धा भवति कर्ता भवति विज्ञाता भवति బలేన వై పృథివీ తిష్టతి బలేనాంతరిక్షం బలేన ద్యౌ బలేన పర్వత బలేన దేవముఖ్యా బలేన పశవశ్చ వయాంసి రుణవనస్పతయ స్వాపదాన్ని स्वापदानि आकीटपतङ्गपिपीलिकम् बलेन लोकस्तिष्ठति బలముపాస్వేతి విజ్ఞానము కంటే గొప్పది మనోబలం మనస్సులో బలం ఉంది మనస్సులో వీక్నెస్కి మీరు తాము ఇవ్వరాదు ఇప్పుడు మనిషికి జీవితంలో సుఖ దుఃఖాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి అది కెరటాలు వస్తున్నప్పుడు ఓ కొంత ఓ సమయంలో నీరు పైకి వెళ్తుంది మరో సమయంలో అదే నీరు కింద కెరటం అంటేనే అలా ఉంది పైకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళకూడదు అంటే కుదరదు పైకి వెళ్ళిన నీరు తప్పనిసరిగా కిందకి సో సూర్యుడు నెట్ట నెట్ట నెట్ట నిలుముగా వెళ్తారు నడినెత్తికి వెళ్తారు మధ్యాహ్నం సాయంకాలం కింద పడిపోతారు కింద డౌన్ అవుతారు తర్వాత ఈ చక్రం చూడండి ఘటీ యంత్రము అని ఈ నీటిని తోడే చక్రం ఉంటుంది ఆ చక్రం తిరుగుతున్నప్పుడు ఆ బకెట్ ఉంటుంది ఆ చక్రాన్ని కట్టేసి ఆ బకెట్ అట్టడుగు పడిపోతుంది కానీ పడిపోయింది కదా అని అది వినాశాన్ని పొందదు చక్కగా నిండా నీటిని నింపుకుని మళ్ళీ పడిపోతుంది నిండా పైకి వస్తుంది బాగా నిండా నీటిని నింపుకుని దాని అంత నీటిని కూడా పోగొట్టుకుని మళ్ళీ అడగబడిపోతుంది సో ఆ రకంగా జీవితంలో ఎదురు దిగులు వస్తూ ఉంటాయి హెచ్చు తగ్గులు అనేవి మానవ జీవితంలో స్వభావ సిద్ధంగా వస్తూ ఉంటాయి కాబట్టి మనము మనస్సుకి వాటిని ఎదుర్కొనే పద్ధతి ఏమిటంటే మనస్సులో బలహీనతని పెట్టుకుని ఆ బలహీనత ఆధారంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయటం అది ఎప్పటికీ సక్సెస్ అవుతుంది ఇట్స్ అన్ ఎండ్లెస్ గేమ్ అలా అనిపిస్తుంది ఎప్పటికప్పటికి ఏదో సక్సెస్ అయింది అని అనిపిస్తుంది ఏమిటి సక్సెస్ అవటం ఈ సక్సెస్ అనే మాట నేను వింటూ ఉంటాను ఏదో ఈ ఉంగరం పెట్టుకుంటే మాకు రిజల్ట్స్ వచ్చాయి ఏమిటి రిజల్ట్స్ రావడం ఏంటి ఏమిటి రిజల్ట్స్ వస్తాయి ఉంగరం పెట్టుకుంటే రిజల్ట్స్ వచ్చాయి ఏమిటి రిజల్ట్స్ వచ్చాయి అంటే వాళ్ళు ఏదో పెడితే అదేదో అది రిజల్ట్ ఎలా అవుతుంది సపోజ్ నువ్వు కోరుకున్న కోరిక తీరిందనుకో తీరితే ఆ కోరికల ప్రవాహంలో మరింత లోతుగా కూరుకుపోవడమే అవుతుంది కానీ వాడి వాటికి ఇది result that you are talking so ఈ విధంగా ఏ ఎఫర్ట్ మనం చేసినట్లయితే మనస్సు యొక్క బలహీనత అంతకంతకి పెరిగిపోతుందో దాంట్లో అలా దిగిపోకూడదు సో అలాగా ఇప్పుడు ఉదాహరణకి ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి ఓ ఎమ్మెల్యే ఉన్నాడు ఎలక్షన్ పోటీ చేసే ముందు ఏవో జాతకాలు అంటాడు ఇవంటాడు అవంటాడు పూజలు అంటాడు పురస్కారాలు అంటాడు ఇవన్నీ ఎందుకంటే తాను ఎలక్షన్లో నెగ్గి తీరడం కోసం ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తాడు జాతకాలు అంటాడు న్యూమరాలజీ అంటాడు వాస్క్ అంటాడు ఇవన్నీ చేస్తాడు ఇవన్నీ చేసుకున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు అంటారు ఎలక్షన్లో నెగ్గనేమో అనే భయం నెంబర్ వన్ ఎలక్షన్ కొన్ని నెగ్గకపోతే నష్టమే వచ్చింది ఎలక్షన్లో నెగ్గకపోతే నా జీవితంలో నేను విజయాన్ని అపజయాన్ని అపజయం అయిపోతుంది జీవితంలో నేను పొందాల్సింది పొందలేకపోతాను అనేటువంటి ఒక భావనలో ఉంటాడు ఎంత అజ్ఞానంలో పోతున్నాడు అసలు ఈ basic approach itself is wrong so దాంతో సరే ఎలక్షన్ నెగ్గాడు ఎలక్షన్ నెగ్గితే రిజల్ట్స్ వచ్చాయంట ఏమిటి రిజల్ట్స్ వచ్చాయి ఏదో గ్రీన్ ఉంగరం పెట్టి గ్రీన్ స్టోన్ తో ఉంగరం పెట్టుకుంటే రిజల్ట్ వచ్చింది నాకు ఎలక్షన్లో ఎగ్గాడు ఏమిటి రిజల్ట్ వచ్చింది ఎలక్షన్లో ఎక్కడమే రిజల్ట్ ఓకే ఎలక్షన్లో ఎగ్గాడు రిజల్ట్ వచ్చింది then what's now he what's a best in the ఇప్పుడు దానికోసం మళ్ళీ పూజలు జాతకాలు మళ్ళీ ఎంత స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది మినిస్ట్రీలో బెర్త్ కోసం చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా సమాజంలో అత్యధికమైన దృష్టాంతంగా చెప్తాను సో ఈసారి మినిస్ట్రీలో బెర్త్ రాలేదనుకోండి ఇప్పుడు ఇవన్నీ వీడి విషయంలో మనం చేసినట్ట చెయ్యనట్ట పోనీ మినిస్ట్రీలో బెర్త్ వచ్చింది గర్తో స్టేట్ మినిస్టర్ అయ్యాడు కానీ ఇంకో మినిస్టర్ కాలేదు ఏదో ఫస్ట్ టైం మినిస్టర్లో డెత్ రాలేదు సెకండ్ టైం వచ్చింది లోపల గవర్నమెంట్ పూర్తయింది అంత సక్రమంగా నడిస్తే ఏళ్ళు అది ఏళ్ళు ఉంటుందనే గ్యారంటీ ఎక్కువ లేదు కూలిపోయింది ఇప్పుడు ఇప్పటికి సక్సెస్ వచ్చినట్ట రానట్ట సో ఈ విధంగా మనిషి ఒక భయంకరమైనటువంటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు ఎప్పటికీ భయపడుతూ బితుకు బితుకుమంటూ బతుకుతూ ఉంటాడు సో ఈ మోడర్న్ ఈ మోడర్న్ టైమ్స్ లో ఆస్ట్రాలజీ పేరుతోటి నేను కొంచెం నిర్మమాటంగా చెప్తున్నాను మనిషికి బలహీనత పెరిగిపోయింది స్వామి విదితాత్మానందన మహాత్ములు ఉన్నారు లో ఆయన అడిగారు అవ్వడం ఎస్ట్రాలజీ మీద మీ అభిప్రాయం ఏమిటో సేవస్మృతిలో అడిగారు ఆయన మంచిదే సమ్ స్టాటిస్టికల్ సైన్స్ ఏమో కొన్ని ప్రొడిక్షన్స్ చేస్తుంది నోబడి క్లెయిమ్స్ ఈ ప్రొడిక్షన్స్ అనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఎవరు క్లెయిమ్ చేయదు శాస్త్రమే క్లెయిమ్ చేయదు వీళ్ళెవరైనా కొంత కమర్షియల్ దృష్టితో క్లెయిమ్ చేస్తూ చేయాలి కానీ శాస్త్రమే ఏదో కొంత స్టాటిస్టికల్ ప్రొడిక్షన్ తప్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ అని శాస్త్రమే చెప్పట్లేదు it does some good work of that kind so it may have some validity but దాంట్లో ఒక మహాదోషం ఉన్నది అదేమిటంటే మనిషి మనస్సుకి బలహీనతని అది నేర్పు పెట్టుకుంది అని చెప్పారు మనిషిని సూపర్ స్టిషస్ గా తయారు చేసుకుని అని చెప్పారు అలా కాకుండా సపోజ్ ఎలక్షన్ నేను పోటీ చేస్తున్నాను ఏదో కొంత ప్రజాసేవ చేయాలనో ఏదో ఒక నేను దీంట్లో దిగాను ఈశ్వరుడు నాకు ఏ ఫలాన్ని ఇస్తే నేను రాజకీయ నాయకుల పక్షానే మాట్లాడుతున్నాను ఏ ఈశ్వరుడు నాకు ఏ ఫలాన్ని ఇస్తే నేను ఆ ఫలాన్ని నేను స్వీకరిస్తాను ఎలక్షన్ మిగిలించేలా ఆ పద పదవి తీసుకుని నేను ప్రజాసేవకు ముందుకు అడుగు వేస్తాను ప్రజాసేవ కాబట్టి పూర్వ సొంత సేవ వాటెవర్ ఒకవేళ ఎలక్షన్ ఓడించాడంటే ఈశ్వరుడు దాని అర్థం ఏంటంటే నా మార్గం ఇది కాదని నేను మరో మార్గంలో ప్రయాణం చేయమని నాకు ఈశ్వరుడు సందేశం పంపిస్తున్నాడు అనమాట నేను ఆ సందేశాన్ని స్వీకరిస్తాను కాబట్టి ఎలక్షన్లో నెగ్గిన విజయమే ఎలక్షన్లో ఓడినప్పుడు ఆ సందేశాన్ని స్వీకరించి ఆ పరాజయాన్ని ఒక పెద్ద మనస్సుతో స్వీకరించగలిగితే అది కూడా విజయమే కాబట్టి నేను ఆ రకంగా తీసుకుంటాను నేను నా నా పరిస్థితి నా నాకున్న పొజిషన్ ఏమిటో నేను ప్రజలకు చెప్తాను ఎక్కిస్తారా వాళ్ళ ఇష్టం పోలిస్తారా వాళ్ళ ఇష్టం దీంట్లో నాకు నెగ్గడము లేదు ఉండటము లేదు అని వాడు ఈశ్వరుని ఆ విధంగా ప్రార్థించి ఓ ఈశ్వర నీవు నాకు సరైన దారి చూపు నేను ఈ ప్రజాసేవా రంగంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా లేక నేను మరో రంగంలోకి వెళ్ళాలని నీ అభిప్రాయమా నువ్వే నాకు దారి చూపు నువ్వెలా దారి చూపిస్తే నేను అలా నడుస్తాను అని ప్రార్థన చేసి పోటీ చేసేదనుకోండి అది ఎంత మనోబలం ఉండదు కాబట్టి నేను ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో బలహీనత ఎలా ఉంటుంది బలం ఎలా ఉంటుంది అని మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను మనం ఎప్పుడూ కూడా మనస్సుకి బలాన్ని ఇచ్చేటువంటి మార్గంలో నడవాలి కానీ మనస్సుకి బలహీనతని భయాన్ని నింపి నింపే మార్గంలో నడవరాదు దానివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా ఈ భయము ఈ బలహీనత అది బాగా బలపడిపోయే మనస్సులో మనం దాని నుంచి బయటపడలేకపోతాం కాబట్టి మన మనోబలాన్ని నిర్మాణం చేసుకోవాలి మనోబలం నిర్మాణం చేసుకునే ఉపాయం ఏమిటంటే వన్ టూ త్రీ ఫోర్ అలా కొన్ని పాయింట్స్ ఉంటాయి ఒకటి ఎప్పటికీ కర్తవ్య నిష్ట వర్తమాన కాలంలో కర్తవ్య నిష్ట రెండు భూతకాలము గురించి స్మరిస్తూ ఆ రకమైన వాసనలతో కాలమును గడుపుట మానివేయుట భూతకాలాన్ని ఈశ్వరులకు సమర్పించి వేయుట శరణాగతి చేసి మూడు భవిష్యత్తు గురించి చింతిల్ల పొందుట భవిష్యత్తు సుఖ దుఃఖములు రెండూ ఉంటాయనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని ఆ రెండింటినీ కూడా ఈశ్వరుని యొక్క ప్రసాదంగా స్వీకరించడానికి మనస్సుని దిటము పొనచుకొనుట మూడు భవిష్యత్తు గురించి భవిష్యత్తు గురించి ఎల్లప్పుడూ చింతిల్లేటువంటి ఆ వాసనా ప్రవాహంలోకి మనం వెళ్ళిపోకుండా మనస్సును కాపాడుకునుట మూడు నాలుగు మనోబలాన్ని ఇమ్మని ఈశ్వరుణ్ణి సదా ప్రార్థించుట ఐదు మనోబలాన్ని దెబ్బతీసేటువంటి ఈ ఈ meaningless astrologers and palmists and all these stone people this people that people పెద్ద they have created a whole racket in the society ఆ ర్యాకెట్ కి దూరంగా ఉండుట ఈ విధంగా కొన్ని అల్టిమేట్ గా ఉపనిషత్తుని గీతని ప్రేమగా అధ్యయనం చేయుట ఫైనల్ గా అది కదా వేదాంత విజ్ఞాన సునిశ్చితాంత ఈ రకంగా ఐదు ఆరు స్టెప్స్ తోటి మనోబలాన్ని నిర్మాణం చేసుకోవాలి నిర్మాణం చేసుకుంటే ఎన్ని శాస్త్రాలు చదివినా మనోబలం లేకపోతే వాడు ఎందుకు పనిచేస్తారు శాస్త్రాలైతే చదువుతాడు విజ్ఞానం అయితే ఉంది కానీ కష్టం వచ్చినప్పుడు మనిషి కుదించుకుపోతాడు దానివల్ల ఉపయోగం ఏంటి కాబట్టి శాస్త్రం ఎంత చదివాడు ముఖ్యం కాదు గీతని బాగా కంఠస్థం చేసేది ముఖ్యం కాదు గీత యొక్క సందేశమే మనోబలం ఆ మనోబలాన్ని సంపాదించుకోవటమే చాలా ప్రధానమైన లక్ష్యము ఇది బలం వాగ విజ్ఞానాధ్య విజ్ఞాన వంద మంది పండితులున్నా ఒక్క బలవంతుడు మనోబలం నుంచి శరీర బలం కూడా వస్తుంది బల శబ్దాన్ని రెండు రకాలుగానే ఇక్కడ వాడుతున్నారు ప్రధానంగా మనోబలం సో ఒక్క బలవంతుడు ఉన్నాడంటే వంద మంది విద్వాంసులను కూడా గడగడలాడిస్తాడు కంపైతే అంటే వాళ్ళని దెబ్బలాడుకుంటారని కాదు వాళ్ళకంటే కూడా చాలా మోర్ స్టేబుల్ పర్సన్ అని నేను పేరుతుందనమాట అని ఈ విధంగా మనం చూస్తూ వస్తున్నాము భాష్యంలో ఉన్నట్టున్నాము సో భాష్యంలో బలం వావ విజ్ఞానాత్మూయ బలమితి అన్నోపయోగజనితం మనసో విజ్ఞేయ ప్రతిభాన సామర్థ్యం అశనాత్ రుగాదీని నవైమా ప్రతిభాంతి బోహతి శ్రుతే తర్వాత శరీరేపి తదేవా అర్థానాది సామర్థ్యం ఇది ఒకటి బాగా దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి మనోబలం గురించి చెప్పాను రెండవది ఆ మనోబలానికి సంబంధించి మరో అంశం ఏమిటంటే శరీరం అన్నాక రోగాలు వచ్చి తీరుతాయి రోగాలు రాని శరీరం ఇది ఉండదు ఎందుకంటే శరీర తత్వమే అలా ఉన్నది అది దాని లక్షణం పండు ఉంది పండు పిండి ఉంది ఆ పిండి ఏమవుతుంది పెరిగి పెద్దగా అవుతుంది బాగా కాయ అవుతుంది కాయ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనిషి దృఢంగా ఉంటుంది సో మనం టైం కోసి నాలుగు పళ్ళతో కొడుకుదాం అంటే అది ఎదురొస్తుంది పళ్ళు దాని మీద అటాక్ చేస్తే అది పళ్ళ మీద అటాక్ చేస్తుంది నువ్వు నన్ను ఏం దొరుకుతావో చూస్తాను సో అంత అంత బలంగా ఉంటుంది సో ఆ స్టేజ్ బాగా పక్వమై మంచి మంచి బలంగా ఉంటుంది వెంగిలిపిల్లి కాయ ఇప్పుడు ఆ కాయ స్లోగా మెత్తపడడం ప్రారంభిస్తుంది మెత్తపడి పరిపక్వమయ్యి మంచి మధురంగా తయారవుతుంది మధురం సరే ఆ విషయం అలాంటి పెట్టండి మొత్తానికి ఇది ఈస్ డిక్లైనింగ్ ఏ మధురం మనకి మధురం దానికి మధురమో ఏమో అలాంటి పెట్టండి అల్టిమేట్ గా అలాగే వదిలేస్తే అది ఎండిపోయి ఆఖరికి మట్టిలో కలిసిపోయింది దేహము కూడా దేహం ఏ రకంగా భిన్నము ఎటొచ్చి పండు పిండి నుంచి మట్టిలో కలిసిపోయేదాకా దానికి కాలం ఎంత కాలం అంటే రెండు మాసాలు మూడు మాసాలు కాలం దానికి మనిషి దేహానికి యావరేజ్ అరవయో డెబ్బయో అంత కూడా లేదు యావరేజ్ అంత లేదు భారతదేశంలో యావరేజ్ యాభై అరవై మధ్యలో ఉంది కాబట్టి అమెరికాలో యావరేజ్ డెబ్బై ఐదు ఆ స్థితిలో సో యాభై అరవై ఏళ్ళు అక్కడ మాసాలు ఉన్నది ఇక్కడ సంవత్సరాలు ఉన్నాయి సుమారు పన్నెండు రెట్లు ఎక్కువ ఉంది అంటే కాలంలో కొంత లెంత్ ఎక్కువ ఉంది తప్పిస్తే వస్తు తత్వంలో మాత్రమే లేదు పండు వంటిది దేహం అంటే పెరిషబుల్ పెరిషబుల్ గుడ్స్ అని అంటారు మామిడిపళ్ళు అవి కట్టి లారీ ట్రాన్స్పోర్ట్ చేసేప్పుడు దాని మీద ఆ పెట్టి మీద రాస్తారు ఏమని రాస్తారు పెరిషబుల్ గుడ్స్ అని రాస్తారు పెరిషబుల్ గుడ్స్ అంటే లోపల ఏమున్నాయన్నమాట ఫలములు ఉన్నాయన్నమాట ఫల శబ్దానికి అర్థం పెరిషబుల్ గుడ్స్ అని అర్థం పలుకుతాయా లీయతే ఫలం అలా తొందరగా నాశనం పొందింది కాబట్టి దానికి ఫలం అని పేరు కాబట్టి దేహం అన్నది అటువంటిది ఇది తప్పక వినాశాన్ని చెంది తీరుతుంది మట్టిలో కలిసిపోయేదే ఈ మట్టిలో కలిసిపోయే ప్రాసెస్ లో కొన్ని రోగాలు వస్తాయి ఆ మట్టిలో కలిసిపోయే ప్రాసెస్ ఇప్పుడు కాయ ఉంది కాయ మట్టిలో కలిసిపోవడానికి కాయ లెవెల్ కి మధ్యలో కొన్ని స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ ముగ్గిందని మిగల ముగ్గిందని కూళ్ళిందని ఏవో కొన్ని స్టేజెస్ అలాగే బాడీ కూడా బాగా మంచి పక్వంగా forty years thirty five forty years బలంగా ఉన్న స్టేజ్ నుంచి అది మట్టిలో కలిసిపోయే వరకు ఉంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత మట్టిలో కలిసిపోతుంది అనుకోండి ఆ ప్రాసెస్ లో డిఫరెంట్ స్టేటస్ ఉంటాయి ఆ స్టేటస్ కి మనం పెట్టుకున్న పేరే రోగము అదర్వైజ్ బాడీ దృష్టిలో రోగం అనేది ఏం లేదు it is travelling it sports అది రోగం ఏమిటి ఇప్పుడు నది ఉంది నదిని మనం జలపాతం ఉంటాం మనం జలపాతం అని పేరు పెట్టాం అది నదికి జలపాతం అంటూ ఏం లేదు it is it is its course rapid some మన పేరు పెట్టుకున్న పేరు నది దృష్టిలో it is its part of its course ఇప్పుడు లోతు మైదానంలో ప్రవహిస్తోంది అన్నాం మనమైనా డివైడ్ చేసాం నదికి డివిషన్స్ ఏం లేదు నది యొక్క ప్రవాహం ఆ దారిలో అది వెళ్తుందంటే దాని లైఫ్ అది సముద్రంలో కలిసి వరకు దానికి అలాగే ఒకే కోర్స్ అదేవిధంగా దేహానికి it's a course and it a going travelling its course దాని మార్గంలో అది పయనించుకుంటూ పోతుంది ఆ పైన ఆ పయనము ఒక రోజుని మట్టిలో కలిగటం ద్వారా ఎండ్ అయిపోతుంది ఆ ప్రాసెస్లో అది వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంటే మనం దానికి ఏవో పేర్లు పెడతాం అంటే శరీరంలో కలిగే శారీరకమైన పెయిన్ దృష్ట్యా మనం పేర్లు పెడతాం పేరు పెట్టి ఈ పేరు పెట్టడం వల్ల కలిగే భయం ఎంత అంటారు ఇప్పుడు మనుషులు కాదు అనుకోండి వారికి ఏదో ఒక రోగం వచ్చింది ఆ రోగము దానికి ఒక పేరు పెట్టి వాడికి అందజేస్తే ఆ పేరు వాడు కాలం భయపడతో బతుకుతాడు తక్కువ బతికాడో ఎక్కువ బతికాడో భయపడతో బతుకుతాడు సపోజ్ భయం లేకుండా బతికాడు అనుకోండి బతికిన కాలం ఎంత అద్భుతంగా జీవిస్తాం అలా ఉంటారు నేను చూస్తూ ఉంటాను ఆశ్చర్యం నేను లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు ఒక అమ్మగారు వచ్చాను క్యాన్సర్ అప్పుడు చాలా దుఃఖంతో ఉన్నారు నా దగ్గరికి వచ్చారు నేను ఏదో చెప్పాను పాపం కొంత ఊరటం పొందేరు వెళ్ళాను ఏ మనం ఏం చేయగలుగుతాం ప్రాణాంతకమైన వ్యాధికి మనం సింపతి చూపించగలమే కానీ మనం అంతకంటే ఏం చేస్తాం నేను నీ వ్యాధి క్యూర్ చేసేస్తాను ఇలాంటి దొంగ కబుర్లు చెప్పడం నాకు అలవాట్లేదు ఉన్నమాట చెప్తున్నాను ప్రాణాంతకమైన వ్యాధి అది అది ప్రాణం పోయే సమాచారమే కాదు నేనేదో మహిమ చేస్తాను నీకు తొలగిపోతుందని ఇలాంటి అబద్ధాలు చెప్పి ఉపయోగం ఏంటి that is the fact of it అయిపోయింది సరే ఆమెకి అమ్మ దేహాభిమానం నుంచి బయటకు రావాలి ప్రార్థన ఇవేవే ఆ సందర్భాలు ఉంటేవో నాలుగైదు ఐటమ్స్ చెప్పాను ఆమె పాపం ఏం చేసిందో ఆ ఎంతటి ఓరట పొందిందో నాకు తెలియదు ఏదో కొంత ఓరట పొందింది అని మాత్రం విన్నా అవే ఇక్కడ వచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళిన సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళి తో చెప్తుంటే ఏదో సందర్భంలో తక్కువని ఆమె గుర్తుకొచ్చింది ఆమెకు సంబంధించి బంధువు దూర బంధువులు ఎవరో క్లాసులో కనపడతారు పిలిచి అడిగాను ఆమె ఎలా ఉన్నారని నేను అడిగాను ఆమె స్వర్గాన్ని చేరుకున్నారండి అయ్యో అనుకున్నంత అయిందా అనుకున్నంత అయింది ఎలా జీవించారంటే పర్వాలేదు షీ షీ హ్యాండిల్ ది రీజనబుల్గా బట్ ఎనీవే స్వర్గాన్ని పొందారు మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు రికవరీ సో జర్నీ నడుస్తూ ఉంటుంది జీవిత ప్రవాహం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఆ మరణించడం అనేది అలాగూ ఖాయమే మనం ఎలా మరణిస్తాము భయపడుతూ భయపడుతూ భయపడుతూ బతుకున్నంతకాలం బెంగ పడి పడి పడి మరణించడమా లేకపోతే ధైర్యంగా మృత్యువుని ఎదుర్కొనటమా అన్నది మనం చూసుకోవాలి సో ఇక్కడ శంకరం ఏమంటున్నారంటే మనోబలము నుంచి శరీర బలం వస్తుంది శరీరేపు తదేగా మనోబలం ఏదైతే ఉందో అదే అదే మనోబలం శరీరంలో కూడా ప్రకటమవుతుంది అంటే ఏమిటి వేదమంత్రాలను మళ్లించడానికి మనోబలం అని అన్నాం అంతకుముందు వాక్యంలో అదే మనోబలం శరీరంలో ప్రకటమవుతుంది ఎలా ప్రకటమవుతుంది ఉత్థానాది సామర్థ్యం లేచి నిలబడుట మొదలైనటువంటి సామర్థ్యం రూపంగా ప్రకటన అదే మనోబలం కాబట్టి ఇప్పుడు ఒక అమ్మగారు ఉండేవారు ఆమెకి ఏదో మోకాళ్ళ నొప్పులు ఏమో వచ్చి మంచం దిగకుండా అయిపోయారు మంచం మీదనే ఉండిపోతున్నారు ఇలా ఎందుకంటే దిగాలంటే కాళ్ళలో శక్తి లేదు ఒక మహాత్ముడు ఆ వాళ్ళ ఊరు వచ్చారు వచ్చి ఆమె అలా ఆ మహాత్ముడు ఆమె ఉడియాబాబాజీ మహారాజును ఒక ఆయన ఆయన జీవితంలో జరిగిన కాదు సో ఆ మహాత్ముడు వస్తే అసలు ఇది ఉరుకున ఆయన ఆ ఊరు ఎప్పుడు వచ్చినా మొట్టమొదటి వీళ్ళ ఇంటికే వచ్చింది వీళ్ళ మొదట గుమ్మం వాళ్ళ ఇల్లుకే వచ్చి ఉండిపో వాళ్ళ ఇంట్లోనే మొదట భిక్ష చేసేవారు అలా ఉండేవాడు కానీ ఈసారి ఏం చేశారు ఈ ఇంటికేసి రావడం మానేశారు రావడం మానేసి ఆమె ఆశ్చర్యపోయింది మన ఇంటికి రాలేదు ఊరొచ్చి మన ఇంటికి రాకుండా ఉండిపోయారే అని అప్పుడు అపమానం పంపించారో లేదంటే పంపించాము వారు రాలేదు ఎవరో మళ్ళీ వెళ్ళి చెప్పారు అమ్మగారు మీకోసం ఏం చేస్తున్నారు మంచం నుంచి దిగడానికి రాలేదు నా ఖాళీ లేదు తర్వాత చూద్దాం లేదన్నారు మాట్లాడి ఆఖరికి ఆవిడ ఎవరో చెప్పారు ఆ పక్క మీద ఇంటికి వచ్చారైనా వెళ్ళిపోతున్నారని చెప్పారు చెప్తే ఆవిడ నాకు నన్ను చూడకుండా ఎలా వెళ్ళిపోతారో చూస్తానని టక్కు మనం మంచం నుంచి లేచి నిలబడి లేచి కూర్చుని టక టక టక వీధిలోకి వచ్చి ఎంఐఎస్ మహాత్మా నన్ను చూడకుండా వెళ్ళిపోతావా ఊరి నుంచి అంటే నిన్ను ఈ రకంగా చూడడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని ఆయన వచ్చి ఆవిడ పట్టుకుని నువ్వు చక్కగా తిరిగి నడుస్తూ ఉండు మనోబలమే బలమే అలా మంచాన్ని పెట్టుకుని ఉండద్దు అని ఆశీర్వదించి వెళ్ళారు కాబట్టి అంటే ఇప్పుడు అందరూ కూడా ఆ రకంగా ప్రతి లోనూ అలాగే ఫుల్ హార్టీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనూ అలా ట్యూబ్లన్నీ తీసుకెళ్తూ మానేసి నడిచేయాలని నేను చెప్పట్లేదు ఏమో అలా చేస్తారేమో నాకు తెలియదు అలా చేయొచ్చా చేయకూడదు నాకు తెలియదు నేను ఇంత మాత్రమే మనం చేసుకున్నా మనోబలాన్ని బట్టి శరీర బలం ఉంటుంది ఎప్పుడు కూడా శరీరము శిథిలం అవనిండు కానీ మనస్సుని శిథిలం కానివ్వద్దు మనస్సు శిథిలం అయితే దాన్ని మీరు బిల్డప్ చేయలేదు శరీరం శిథిలం అయితే ఎలాగో అయ్యేదే కుచ్ బి నహి గయా శరీరం శిథిలం అయితే ఏమీ నష్టం కాలేదు కానీ మనస్సు కనుక వీక్ అయిపోతే అంతా నష్టపోయాడు మనిషి ఇంకా ఇంకా మిగిలిందేం లేవు కోశానామకి కోశం పరిరక్షత హృదయం కోశం ఎక్కడో సంవత్సరం శ్లోకంలో ఉంది ఇది ఖజానా ఈ ఖజానాన్ని మాత్రం మీరు చెడగొట్టుకోవద్దు దీన్ని చెడగొట్టేది రెండే కామనులు భయములు ఇవే కాబట్టి మనస్సులో ధైర్యాన్ని మనోబలాన్ని వివేకం నుంచి వస్తుంది వివేక బలము ఆయమాత్మ బలహీనైన లభ్య అన్న చోట ముండకలో శంకరులు వివేక బలహీనైన వివేక బలం లేని వాడికి ఆత్మస్వరూపం తెలియదన్నారు వివేకం అంటే దేహముతోటి తాదాత్మ్యం అనేది చెందకుండగా ఇట్టి స్థితిలోనూ కూడా దేహము ఎడల సాక్షిభావంతో నిలిచి ఉండటము దేహము నాన్ను విడిచి నిలవలేదు వాస్తవమే కానీ నేను మాత్రం ఎన్నటికీ దేహాన్ని కాదు అనేటువంటి దృఢమైన వివేకాన్ని కలిగి ఉండాలి ఆ వివేకమే బలం ఆ బలమే బాడీని కూడా it takes the body in its course without much hiccups పెద్ద పెద్ద ట్రబుల్ లేకుండా బాడీని ముందుకు తీసుకువెళ్తుంది కాబట్టి శరీరంలో రోగం రావడం విడ్డూరం కాదు అది సహజం కానీ రోగం వచ్చినప్పుడు ఆ దేహాభిమానం పెట్టేసుకుని ఆ రోగం కారణంగా మరింత కృంగిపోవడమే చాలా దురదృష్టకరమైన పరిణామమే నిజంగానే అందరూ చెప్తారు మహాత్ములు చెప్తారు రొటీన్ గా డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ అనుభవాన్ని రోజు చూస్తూ ఉంటారు పలు రకాల పేషెంట్స్ చూస్తూ ఉంటారు డాక్టర్ ఆ బేసిస్ మీద అనుభవాన్ని చెప్తూ ఉంటారు అది ఎలాగంటే ఏ వ్యక్తి అయితే దృఢమైన దేహాభిమానాన్ని కలిగి ఉంటాడో వాడు ఆ రోగం వల్ల అనుభవించే దుఃఖం పది రెట్లు ఉంటుంది ఎవరు ఎలాగా దేనికి బదిలిట్లు అంటే ఎవరికైతే కొంత వేదాంతము వైరాగ్యము భక్తి శరణాగతి ఇటువంటి లక్షణాలుండి దృఢమైన దేహాభిమానం లేకుండగా కొంత నిబ్బరంగా ఎవడైతే మనోధైర్యంతో ఎవడైతే ఉంటాడో వాడు అదే వ్యాధిలో అనుభవించే దుఃఖము ఇంకో ఈ దేహాభిమానం గలవాడి దుఃఖానికి పది రెట్లు తక్కువ కాబట్టి శరీరానికి కష్టం వచ్చినప్పుడు వచ్చే దుఃఖంలో కూడా మన మనో మనస్సు యొక్క బలహీనత కారణంగా వచ్చే దుఃఖం emotional pain is more powerful than physical pain physical pain దాన్ని కొంత సహించాల్సి ఉంటుంది కొంత మందుల ద్వారా కవర్ చేసుకోవచ్చు కానీ ఇమోషనల్ పెయిన్కి మాత్రం మార్గం లేదు కాబట్టి మనోబలమే శరీర బలంగా ప్రకటన అవుతుంది కాబట్టి మనస్సుని బలంగా పెట్టుకుంటే శరీరానికి ఏమీ ఉండదు అంత అంత సక్రమంగానే ఉంటుంది అనారోగ్యం చేయదు చేసినా హ్యాండిల్ చేయగలుగుతారు అంచేతనే ఈ ఆధునిక కాలంలో కొన్ని గ్యాడ్జెట్స్ వచ్చేసి మనిషిని బలహీనుణ్ణి చేసేసాయి నేను చూశాను చూసి చెప్పాను ఇలాంటి గ్యాడ్జెట్స్ పట్టుకుని తెలుసుకోండి ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర cholesterol meter sugar meter heart meter oxygen meter అన్ని మీటర్లు ఉంటాయి అంటే ఎంత ఆక్సిజన్ పీలుస్తున్నాను ఎంత విడిచిపెడుతున్నాను ఎంత ఆక్సిజన్ అబ్సార్ప్షన్ అదో మీటర్ బ్లడ్ షుగర్ లెవెల్ ఎలా ఉంది ఇదో మీటర్ కొలెస్ట్రాల్ పెరుగుతుందా తగ్గుతుందా అదో టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నారు పక్క నుంచి మళ్ళీ ఇదో మీటర్ ఈ రకంగా ఈ మీటర్లన్నీ ఈ మీటర్లతోటి బతుకుతూ ఉన్నాయి అవన్నీ పెట్టుకోవాలి తర్వాత మందులతో పెట్టి ఆ పెట్టుకోవాలంటారు దాన్నేమో దేవుడు పెట్టేలాగా ఒక చోట భద్రంగా పెట్టుకోవాలి పెట్టుకోవాల్సి ఉంటుంది బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ దాని చుట్టూ వాల్యూ స్ట్రక్చర్ నిర్మాణం చేయటం మందులు పెట్టేది మందులు పెట్టి పాము పెట్టేలాగా సో ఈ డబ్బు పెట్టి ఇవన్నీ అలాగా దాని మీద అదేదో అదే సర్వస్వం ఉన్నట్టుగా ఒక సిస్టమ్ని డెవలప్ చేయటం చాలా దురదృష్టకరమైన విషయం అలాగా అవనివ్వకూడదు వీలైనంత వరకు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు చెక్ చేసుకోవాలి వారానికి వస్తారు బాగా ఆ రకమైన వ్యాధిలో ఉన్నవాడు వారానికి ఒకసారో రెండు వారాలకు ఒకసారో ఆరు వారాలకు ఒకసారో చెక్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి అంతేగాని రోజు కాదు షుగర్ చెక్ చేసుకోవాలి వారానికో పదిహేను రోజులు ఆ సందర్భాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు అస్తమానం చెక్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి ఒక అప్సెషన్ అయిపోయిందనమాట అది అప్సెషన్ కానీ ఒక బరువు బరువు చూసుకోవాలి బాడీ బరువు అని రోజు బాత్రూమ్ లో ఈ వేయింగ్ మెషిన్ పెట్టుకుని రోజు స్నానం చేసినప్పుడు అల్లా బరువు చూసుకుంటూ ఉంటే ఏం కనపడుతుంది ఓ మహాత్ముడు బ్రేక్ఫాస్ట్కి వచ్చేవారు బ్రేక్ఫాస్ట్కి ఆయన అలా వచ్చినప్పుడు ఆయన ఆ కుర్చీకి యువతల ఈ అమ్మగారు ఒక అమ్మగారు ఉండేవారు వారేమో వేయింగ్ మెషిన్ పెట్టారు ఆయన వేయింగ్ మెషిన్ మీద ఎక్కినారు ఎందుకంటే ఆ వేయింగ్ మెషిన్ దాటుకుంటే కానీ బ్రేక్ఫాస్ట్ ఏది దగ్గరికి వెళ్ళడం కూడా ఆ వేయింగ్ మెషిన్ మీద నిలబడేవారు ఆమె వెంటనే రికార్డు చేసేవాడు అది దాటి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేవాడు నేను చూసాను ఆయన ఫీల్ అయిపోతుంది ఎందుకంటే వెయిట్ అయితే తగ్గిపోగలరు ఎలా తగ్గుతుందో శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ మెయింటైన్ చేసుకోవడం ఎలా తగ్గుతుంది తగ్గదు బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద మూడు నాలుగు ఐటమ్స్ ఉంటే వెయిట్ పెరుగుతుందే కానీ తగ్గదు ఎనీవే సో బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఏమో నిండా వస్తువులతో నింపిది అమ్మగారే ఈ వెయింగ్ మెషిన్ పెట్టింది అమ్మగారు కాంట్రడిక్టరీ అయిపోయింది చూడండి అప్పుడు నేను అమ్మగారికి ఏమని చెప్పానంటే అమ్మ మీరు దయచేసి ఆ వెయ్యింగ్ మెషిన్ పెట్టం పది రోజులకు ఒకసారి రోజు వల్ల మెషిన్ పెడుతూ ఉంటే ఒక మహాత్ముడు ఆ మెషిన్ మీద ఎక్కి వెయిట్ చూసి అని ఒక ఒక విశ్వాసాన్ని విడిచిపెట్టి అప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ టైం మీద కూర్చుని ఏం చేస్తున్నారు చాలా దుఃఖమే తమ్ముతుంది అలా ఉంటుంది చూడడానికి అది ఏమీ అనుకోలేం కదా అలా ఒక పది రోజులు ఒకసారి పెట్టు ఎందుకంటే అబ్సెషన్ అయిపోకూడదు జ్వరంగా ఉందనుకోండి టాబ్లెట్ వేసుకుని పడుకుని ఉండడం మళ్ళీ మొన్నటి ఒకసారి ధర్మామీటర్ చెక్ చేసుకోవడం అంతేకాదు ధర్మామీటర్ ఒకటి పక్కన ఇలా కట్ చేసుకుని ఐదు నిమిషాలతో ఒకసారి చూసుకోవడం అన్నది ఆ విధమైన అబ్సెషన్ కదదు ఇటువంటి అబ్సెషన్ వచ్చేస్తోంది ఈ మాట ఇవాళ రేపు ఇటువంటి అబ్సెషన్ వస్తోంది నేనేమన్నా కొంత అతిశయోక్తి చెప్పానా లేకపోతే అలా ఉందా సమాజం అలా ఉంది ఇటువంటి అప్సేషన్ వచ్చేస్తుంది దేహాభిమానం బాగా పెరిగి అప్సేషన్ వస్తుంది ఇది మోడర్నిటీ యొక్క ఒక శాపం దీంట్లో మనం పడిపోవాలి మనోబలం ద్వారా దేహాన్ని బలంగా పెట్టుకోవాలి దేహానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనోబలాన్ని చెడనివ్వడాలి అదొక ప్రధానమైనటువంటి సందేశం యస్మాత్ జ్ఞానవతాం శతమపి ఏక ప్రాణీ బలవానాకంపయతే యథాహస్తీమత్త మనుష్యాణం శతం సముదితమపి శృతి చక్కగా చెప్తే దాని మీద శంకరులు చక్కని దృష్టాం కేరళ అయినా కేరళ నుంచి వచ్చినవారు కదా ఏనుగులు అవి బాగా తెలుసాయి ఆ ఏనుగుల మాట మంత్రంలో లేదు భాష్యకారులు యాడ్ చేశారు అక్కడ ఎలా ఉంటుందంటే ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఆ టగ్ ఆఫ్ వార్ లో తాడు ఒక పలుగు ఒకటి పట్టుకుంటారు ఆ పలుగుని ఒకవైపు ఏనుగు లాగుతుంది ఇంకోవైపున వంద మంది లాగుతారు అది లెక్క సో అది ఆయన అంటున్నారు హస్తి మత్త మనుష్యానాం శతం సముదితమపి ఒక మదించిన ఏనుగు అంటే పడిపోయిన ఏనుగు లాభం లేదు నదించి ఉన్న ఏనుగు సముదితం అంటే ఒక్క చోటకి జతగూడినటువంటి కలిసి లాగుతున్నటువంటి వంద మంది మనుష్యుల్ని లాగేస్తున్నట్టు వీళ్ళు ఇలా లాగుతూనే ఉంటారో ఆ దాన్ని అదే లాక్కుపోతుంది వీళ్ళ వంద మంది దాని వెనకాల పడిపోవాల్సిందే దాన్ని ఆపలేదు చూసారా tug of war with five elephant సరిగ్గా అదేవిధంగా ఈ మనోబలం గల వాడి ముందు ఎంత పని ఎంత విద్వాంసులైన డిగ్రీ హోల్డర్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ వంద మంది కూడా ఈ మనోబలం గలవాడి ముందు నిలబడలేదు ఒక పరిస్థితి వస్తే మనోబలం గలవాడు ఎదుర్కోగలుగుతాడు కానీ వీళ్ళు వంద మంది కలిసినా కూడా ఏమీ ఎదుర్కోలేదు అండ్ వంద మంది స్వభావం గల వాళ్ళు సూపర్ స్టిషస్ పీపుల్ వంద మందో చోట చేరారనుకోండి మనోబలం గలవాడు ఒక్కడున్నాడు అనుకోండి ఇప్పుడు ఏంటవుతుంది మనోబలం గలవాడే ధైర్యంగా ఉంటుంది నన్ను ఎవరో అడిగారు ఏమండి ఏదో కాల కాలసర్పం ఆ దాని గురించి ఏమన్నా కాలసర్పం కాటేయడం ఏంట కాలసర్పం అందరినీ కాటేస్తుంది నిన్ను నన్ను రాముణ్ణి కృష్ణుణ్ణి నలమహారాజుని ధర్మరాజు గారిని అందరినీ కాటేసింది కాలసర్పం బ్రహ్మగారిని కాటేస్తుందని పురాణాలు చెప్తున్నాయి బ్రహ్మగారు కూడా ఆయన ఆయుర్దాయం సగం అయిపోయింది ఇంకో సగమే ఉంది సగం కంటే తక్కువ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంది కాలసర్పం అందరినీ కాటేస్తుంది అంటే కాదండి కాలసర్పం కాటేస్తుందని ఎవరో చెప్పారు దానికోసం నేను పూజలో చేసుకుంటున్నాను అనర్థం ఉందా అటువంటి భయస్వభావం కలిగిన వంద మంది కంటే మనోనిబ్బరం కలిగిన ఒక్క నయం అలాగంటే భయాల్లోకి కాలసర్పం కాలసర్పం అంటే అది పాము వచ్చి కాదేస్తుందని కాదు సర్పం కాటేస్తే మనిషి ఎలా చచ్చిపోతాడు అంటే పూర్వకాలం అలా ఉండేది పూర్వకాలం విలేజెస్ లో పాములు ఉండేవి రాజు పాములు అవి ఉండేవి అవి అవి అవి జనం తక్కువను చెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏవో ఉండేవి ఉండినప్పుడు అది అది కాటు వేసేది కాటు వేసి కాటు వేయదు కాటు కాటు వేసిందని వీళ్ళు పది మంది కేసుల్లో నిజంగా కాటు వేసింది ఒక్కటే కేసు ఉంటుంది కాటు వేసినట్టు అనిపిస్తుంది అది పాయిజన్ ఇంజెక్ట్ చేయాలంటే చాలా ఇట్ రిక్వైర్స్ సమ్ టైం అది ముందు ఏం చేస్తుందంటే ఆ శరీర భాగాన్ని కాలులో చేతిలో పట్టుకుంటుంది ఆ కోరలతో పట్టుకుంటుంది అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే అప్పుడు ఈ పాయిజన్ ఉన్నటువంటి ఆ ఇంజక్షన్ చేసినట్టుగా దాన్ని గుచ్చుతుంది అది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ గుచ్చిన తర్వాత కొన్ని మజిల్స్ ని మూవ్ చేసి తక్కువని పాయిజన్ ఇంజెక్ట్ చేస్తుంది ఇది థర్డ్ స్టెప్ ఈ త్రీ స్టెప్స్ సైమల్టేనియస్ గా జరగవు పాముకి వన్ టూ త్రీ చేస్తుంది ఫస్ట్ స్టెప్ దగ్గరే ఆగిపోతాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కానీ వీడికి తోటి చచ్చిపోతుంది పాము కాదు చచ్చిపోయిన వాడు భయంతో ఆ భయం ఎంత తీవ్రమైన భయం వేసేస్తుందంటే ఎడ్రినల్లన్నీ ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ బాగా రిలీజ్ అయిపోయి వాటి దుష్ప్రభావం చేత హార్ట్ ఫంక్షన్ చేయటం మానేసి వాడు కేవలము చచ్చిపోతాననే భయం కారణంగా చచ్చిపోతాడు పాము విషం కారణంగా చచ్చిపోయిన వాళ్ళు వన్ వన్ ఉంటే భయం కారణంగా తొమ్మిది చచ్చిపోతారు one is to nine ten రేషియోలో కాబట్టి అలాగా ఆ సర్పము అనే పదం పాపులర్ అయింది ఇప్పుడు సర్పాలు ఎక్కడ ఉన్నాయి ఉన్నవాటి చెప్పి కూర్చుంటే ఇప్పుడు చెట్లే నరికేస్తే సర్పాలే ఉన్నాయి సర్పాలు లేవేం లేదు very rarely you come across serpent and కానీ ఈ ఈ రకమైన సమాజంలో ఇటువంటి ఘటనలు ఉండేవి కనుక కవులు కాలము కాల ప్రభావం చేత మరణించటం అనేది ఒకటి తప్పనిసరిగా సర్వ ప్రాణులకు సమానమే కనుక ఆ కాలాన్ని సర్పంతో పోల్చారు పోల్చి కాల సర్పం అన్నారు కాల సర్పం అంటే అది పామేం కాదు కాలము సర్పంతో పోల్చారు అన్నారు పోల్చారు అంతకంటే మరేం లేదు కాబట్టి ఇంకక్కడి నుంచి సర్పం అని ఇంకక్కడి నుంచి నాగదేవత అని ఇదనే అదనేదో పేరెట్టి పూజలు చేస్తే నాగదేవత పూజ చేసుకోవడం మంచిదే నేను అది కాదంటలేదు ఈ రకంగా ఒక భయం కాలసర్పంలో సర్ప పూజలు మొదలు పెడితే చాలా విడ్డూరంగా ఉంటుంది పద్ధతి కాదు నేను మొన్న దేవాలయానికి వెళ్ళాను కేరళ స్టైల్ దేవాలయం అయ్యప్ప దేవాలయం కేరళ స్టైల్ దేవాలయం మంచిది కేరళ స్టైల్ అంటే మీకు అదో రకం ఆ ఆర్కిటెక్చర్ యూనిక్గా ఉంటుంది ఆ రకంగా కట్టారు బాగానే ఉంది ఇప్పుడు ఈ రూఫ్ ఉంటుంది చూడండి ఇలా టైట్ రూఫ్ ఉన్నప్పుడు దాన్ని దానికి కోణంలో ఉంటాయి చూరు అని అంటాం ఆ కోణం ఉంటుంది ఇక్కడ ఇలా రెక్టాంగిల్ గా రూఫ్ ఉందనుకోండి ఇక్కడ కోణం ఇక్కడ కోణం నాలుగు కోణాలు ఉంటాయి ఆ నాలుగు కోణాలు ఇలా ఇలా స్లాంటింగ్ వస్తుంది కదండి ఆ స్లాంటింగ్ పాము ఆర్కిటెక్చర్ ఆ పాము ఇలా ఉంది సో ఇలానే ప్రదక్షిణం చేద్దాం అనుకుని వెళ్తే ఈ కోణం దగ్గరికి వచ్చి ఇలా కర్రలు తిరుగుతాం కదా మనం ప్రదక్షిణలో ధనం తిరుగుతాం ఒక పెద్ద పాము అక్కడి నుంచి పైనుంచి చూస్తూ ఉంటుంది చూసే పాము ఏమిటండి ఇక్కడ పాము పాము ఏమిటండి అంటే మళ్ళీ వీళ్ళకి ఇంకో పాము మళ్ళీ వీడు ప్రదక్షిణం చేసినప్పుడల్లా ఈ పాము భయంతో ప్రదక్షిణం చేస్తుంది కాదు దాన్ని చూస్తూ ఉంటాడు చూసిన వెంటనే భయం దండం మళ్ళీ కొంచెం ముందు మళ్ళీ పాము దాన్ని చూసి భయం దాన్న ఇది ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇది అయ్యప్ప దేవాలయం అలా లేదు ఇక్కడ కట్టారు అలా అప్పుడు నేను అడిగాను ఏమిటండి పాము పెట్టారు ఏమిటన్నాను అంటే మరి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి పాము అలా ఉంటుందా ఏమైనా అర్థం ఉందా చూపుకి అలా ఉంటుందా పాము అలా ప్రదక్షిణ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తే మూడు నాలుగు పన్నెండు సార్లు ఆ పాము అలాగే చాలా వెరీ స్ట్రైకింగ్ గా అలాగే మీదకి మన నెత్తి మీద ఉంది చూసి కదా అది అలాగే దాన్ని చూసి భయపడుతూ ప్రదక్షిణ ఇప్పుడు దేవుడి దగ్గర ప్రదక్షిణ చేసింది భయపడడానికా లేక మరింత ఎక్కువ భయపడడానికా లేకపోతే భయాన్ని తగ్గించుకోవటానికా అలా ఉండకూడదు కాబట్టి ఇటువంటి భయాలని ఒకళ్ళ వ్యాప్తి మనం చేయకూడదు ఇంకొకళ్ళు వ్యాప్తి చేసినా దానికి మనం బలి కాకూడదు నుంచి రక్షించుకోండి ఇవన్నీ కూడా చాలా అసందర్భములైన ప్రసంగాలు మనుష్యులకి ఫియర్లెస్నెస్ నేర్చుకోవాలి కానీ ఇలాంటి ఫియర్ కాదు నేర్చుకోవాలి పావులు ఉంటే ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాలి కానీ పావుకి దేవుడికి ముడిపెట్టి ఇంకా అక్కడి నుంచి ఆ రకంగా భయపడుతూ కూర్చోకూడదు కాలసర్పం కాటేస్తుంది కాలసర్పం కాటేవాడేవాడు అందరినీ కాలసర్పం కాటేస్తుంది అంటే అర్థం కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత శరీరం శిథిలైన తర్వాత మనిషి మరణిస్తాడు అని అర్థం దానికి కాలసర్పం కాటేయడం అంటే అని ఆ భాష చూడండి ఎలా ఉంది బెదిరించి భాష సో ఇవన్నీ సరే కాలసత్వం కాటేషన్ ఇది ఏంటంటే నా దగ్గర ఉంగరం ఉంటుంది అది పెట్టుకుంటే నీకు లాభం అంతే కదా నువ్వు చెప్పేది ఆఖరి గిరగిర తిరిగి వచ్చి అక్కడ తేలింది ఇవన్నీ కూడా మనిషి మనోబలాన్ని దెబ్బతీసి అలా ఉండదు ఈ వేళ ఎందుకో వాతావరణం ఈ స్వరంలో నడుస్తుంది so please appreciate the spirit of it కనుక ఏది మనోబలమో అదే శరీర బలము కాబట్టి ఉంటే పాండిత్యం ఉంటే చాలు మనోబలం ముందు ఈ పాండిత్యం అంతా కూడా తక్కువ ఒక్క మనోబలం గలవాడి ముందు వంద మంది పండితులు కూడా పనికిరాదు యస్మాదేవం అన్నాద్యుపయోగ నిమిత్తం బలం తస్మాత్ సపురుష యదా బలీ బలేన తద్వాన్ భవతి కాబట్టి ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది మనోబలము అన్నం నుంచే వస్తుంది మనం చూసిన చాందో అన్నము ఆది శబ్దం చేత ఇతర న్యూట్రిషన్స్ కూరలు పాలు పళ్ళు ఇలాంటివన్నీ మనం తింటూ ఉంటే దాంట్లో ఉండే సూక్ష్మాంశము మనస్సు కింద నిర్మాణమే మనస్సు బలం కాబట్టి న్యూట్రిషస్ ఫుడ్ తినడం కూడా మనోబలానికి హేతు మనం చూసి ఉన్నాము అంతేకాకుండా ఆ ఉన్న మనోబలాన్ని మనం పరిరక్షించుకుంటే చాలు wrong desires and wrong fears లో పడిపోతే మనో మనోబలం అంతా కూడా చల్లాచెదరైపోయి వీడు భయస్వభావం వాడుగా తయారవుతారు ఆ పొరపాటు చేయకుండా ఉంటే న్యూట్రిషస్ ఫుడ్ గా తింటుంటే మనస్సు కూడా బలంగానే ఉంటుంది ఏం పర్వాలేదు మీరు ఒక సూపర్ స్టిషన్లోకి వెళ్లాలంతసేపు మీరు బలంగానే ఉంటారు మనస్సుకి బలమే ఉంటుంది ఇప్పుడు రోడ్డు నడిచి వెళ్తున్నాను అదే రోడ్డు కూడా నేను నా చిన్నప్పుడు చదివిన దృష్టాంతం ఏదో చెప్తూ ఉంటాను ఇలాంటి దృష్టాంతం అదే రోడ్డు పట్ల నేను అంతకుముందు వంద సార్లు వెళ్ళాను ఏమి అంటే అర్ధరాత్రి పూట లేకపోతే రాత్రి పెద్ద రాత్రి నడిచి వెళ్తూ ఉంటాం మనకి గోడ ఉంటాడు నడిచి వెళ్తూ ఉంటే అదే రోడ్డు కూడా వంద సార్లు వెళ్ళాను అయింది ఓ నేను ఇంకా ఏదో సందర్భంలో ఒకడు ఏం చెప్పాడంటే ఆ రోడ్డు కూడా వెళ్తుంటే అక్కడ మామిడి చెట్టు చూసావా పెద్ద మామిడి చెట్టు దాన్ని దెయ్యం ఉందని ఎవడో చెప్పాడు అని చెప్పాడు ఈ సమాచారం నాకు ఇది చేసిన ఉపకారం ఏంటంటే దీని పేరు ఇది ఉపకారమా ఉపకారం ఉపకారం అని అనుకుంటాడు అంటే నన్ను హెచ్చరిక చేస్తున్నాడు అనమాట ఈ హెచ్చరిక పేరు చెప్పి అది ఉపకారంలో అనపడుతుంది కానీ కానీ అది ఉపకారం కాదు అపకారం ఈసారి నేను నడిచి వెళ్తున్నా నడిచి వెళ్తుంటే నాకు ధైర్యం ఎంత భయం వేసిందంటే ఆ చెట్టు దూరంగా ఉంటే వెళ్తున్నాను ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆ చెట్టు దాటేసి వెళ్ళిపోతే మా ఇల్లు వచ్చేస్తుంది కానీ ధైర్యం చేయలేకపోయాను టైము పది పదకొండో పన్నెండో అయిపోయింది ఇప్పుడు ఏం చేశానంటే వెనక్కి వెళ్ళిపోయాను వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ బయలుదేరానో అక్కడ అరుగు మీద ఒక అరుగు పడుకున్నాను చాలా చలి వేసింది తప్పు మీద ఏమి సామగ్రి లేదు ఏదో అలాగే పడుకుని తెల్లవారు ఐదు ఇంటికి లేచి అక్కడ ఏదో పంపంలో ఏదో పెట్టి పడుకోకుండా కాలంలోకి స్నానం చేసి బాగా తెల్లవారేక నడిచి వెళ్ళాను ఆ దానికి ఇప్పుడు అనుకున్నాను ఏం పడుకుంటున్నా రాత్రి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళగానే అమ్మగారు అడిగారా ఇంకా ఆలస్యం చేసేది నిన్న రాత్రి రాదు నేను కంగారు పడ్డా సరే ఎక్కడ పడుకుంటాం అని అనుకున్నాం అదే జరిగింది ఈ చెట్టు భయం వల్ల రాలేదు అలాంటి భయం పెట్టుకోకూడదు అలాంటి భయం వచ్చినప్పుడు హనుమంతుల్లో ఏదో స్మరించి వచ్చేసేయాలి కానీ అలా భయపడకూడదు అదే కాబట్టి మనుషులు భయం అన్నది అది చాలా తప్పుదారిలో పడుతుంది కాబట్టి ఈ భయం అన్నది ఎందుకు వచ్చిందంటే సహజంగా మనస్సుకి భయానికి హేతు లేదు అది కల్పన కల్పన వల్ల వచ్చిన భయం ఆ కల్పనని దూరంగా పెడితే మనస్సు బలంగానే ఉంటుంది దాని స్వభావం బలంగానే ఉంటుంది ఎందుకంటే ఆహారం తింటుంటే మనస్సుకి బలం వస్తుంది ఈ కల్పన వచ్చేసి మనస్సును శిథిలం చేస్తాయి కాబట్టి ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే అన్నము ఇత్యాదులు మనం ఉపయోగిస్తుంటే బలం వస్తుంది ఏం పర్వాలేదు తస్మాత్ పురుష యదా బలి బల బలేన తత్వాన్ని భవతి ఆ బలాన్ని వాడు నిలబెట్టుకుంటే సరిపడుతుంది చెడగొట్టుకోకుండా నిలబెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది ఆ బలం వల్ల ఎన్ని ప్రయోజనాలైనా చేకూరుతాయి అంటే ఏంటి అది మనస్సుకి సంబంధించి నిబ్బరాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అదే బలము దేహంలో కూడా అవుతుంది ఇక్కడ అదే బలం అక్కడ అదే సో దృష్టాంతాలు ఎలా ఇక్కడ వర్ణన ఎలా ఉంటుందంటే ఒక సందర్భంలో మనస్సుకి బలమే ఇంకో సందర్భంలో దేహానికి బలం ఇప్పుడు లేచి నిలబడాలనుకోండి అథ ఉత్థాత లేచి నిలబడాలి అంటే వాడు ధైర్యం శాలి అయితే లేచి నిలబడతాడు ధైర్యం లేకపోతే కాళ్ళు కాళ్ళు అక్కడే కలగదు ధైర్యం లేకపోతే నేను నడిచి వెళ్ళలేదు ధైర్యం ఉంటుంటే కట్టా కట్టా కట్టాక నడిచేసి ఎవరికి ఏం వెతుకు పడితే పడినాయని చెప్పేసి నడిచేసి నేను ఇంటికి చేస్తున్నాను ధైర్యం లేకపోతే వాళ్ళు అడుగు నీళ్ళు పడలేదు అలా జరుగుతుంది కాబట్టి మనోబలం చేతనే మనిషి లేస్తాడు అడుగు వేస్తాడు మందు చేయించుకుంటాడు అథో స్థానస్య కర్త కాబట్టి మనోబలం ఉండవల ఉండబట్టియే వీడు ఉత్థాతా భవతి లేచి నిలబడుట అనే పని చేయగలుగుతాడు మనోబలం ఉంటేనే లేచి నిలబడదు మనస్సు యొక్క బలమే అది దాంట్లో ఉండే రహస్యం మామూలుగా లేదు మామూలుగా అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు ఇది మనకు అనుభవానికి రాదు అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంటి లేచి నేను నిలబడ్డాను మామూలుగా లేచి నిలబడ్డాను అది శరీర బలం అని అనిపిస్తుంది కాదు అది కూడా మనోబలం ఒకవేళ అనారోగ్యంగా ఉన్నప్పుడు లేచి నిలబడడానికి వీలు లేనప్పుడు లేచి నిలబడ్డానికి అనుకోండి ఇది మనోబలం అని మనకు తెలుస్తుంది ఇప్పుడు మనోబలమే అప్పుడు మనోబలమే ఎప్పుడు మనోబలమే కానీ మనస్సు బాగా వీక్గా ఉన్నప్పుడు మీరు లేని బలం తెచ్చుకుని లేచి నిలబడితే క్లియర్గా ఇది మనోబలం అని మనకి స్పష్టమవుతుంది కాబట్టి ఆ బలం మనోబలమే శరీర బలమయ్యి వీడు లేచి నిలబడతాడు అంటే లేచి నిలబడతాడు అంటే రోగంతో ఉన్నవాడి గురించి చెప్పినప్పుడు లేచి నిలబడతాడని చెప్తాం మామూలు వాడి గురించి చెప్పినప్పుడు లేచి నిలబడతాడు ముందుకు నడుగు వేస్తాడు పని చేసుకుంటాడు అని అది उत्तिष्ठांश्च गुरूणामाचार्य परिचरिता विचरण से शुश्रूषाया कर्ता भवती లేచి నిలబడి ఏం చేస్తాడంటే పరిచరిత ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు అనుకోండి మనిషి ఇప్పుడు ఏం చేస్తాడు పరిచరిత అంటే శుశ్రూష చేసిన వాడు అవుతాడు సేవ చేసిన వాడు అవుతాడు సేవ ఎవరికి చేస్తాడు గురువులు కావచ్చు గురువులు అంటే పెద్దలు గురువునా ఆచార్య పెద్దలు గురువు అంటే నీకు అసమానం ఒక అర్థం కాదు పాఠం చెప్పడం అనే కాదు తల్లి తండ్రి మామగారు అత్తగారు మేనమామ ఇలాంటి పెద్దలు ఉంటారు కదండి బంధువులతో తాతగారు మా అత్తగారు వీళ్ళందరూ తల్లి పెద్దలు ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళకి కొంత సేవ చేయాలి ఎంతసేపు వాళ్ళ చేత సేవ చేసుకుంటే చేయించుకోవడం వాళ్ళకి సేవ చేయాలి ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా సేవ చేయాలి పది సో అలా సేవ చేయాలంటే మనోబలం ఉండాలి నేను ఒకసారి ఒక పల్లెటూరు పల్లెటూరు వెళ్తే అక్కడ ఒక బాగా పెద్ద నడువు బాగా ఉంది ఎంతో ధనస్సు ఉన్నట్టుగా ఉద్యోగమైంది నడువు అయితే మంచి ఉప్పు నీరు నూతిలో నీరు ఉప్పు నీరు మంచి నీళ్లు కొంచెం దూరంగా ఉన్న నూతిలో ఉన్నాయి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఆవిడ మడి చేపస్తాం మడిగా తెచ్చుకోవాలి ఎవరికో రూపాయి ఇచ్చి తెప్పించుకుంటే కుదరదు ఎందుకంటే ఆవిడ మడి స్నానం చేసి మడిగా తీసుకురావాలి ఆవిడే స్వయంగా వెళ్ళి తోడు ఆవిడ తోడుకోవడానికి ఈ బాణం ఈ ధనస్సు ఆకారంలో ఉండేది ఆవిడ తోడుకోవడానికి చాలా కష్టం ఉండేది ఆవిడ అతి కష్టం మీద ఎలాగా కొంచెం లేచి ఆ బకెట్లోకి తీసి ఆ బిందు నేను ఆ ఊళ్ళో ఏదో పాఠం చదువుతూ ఉండేవాడిని నేను చూశాను ఈ సమాచారం అమ్మ నీకు నేను మనిషిని చేసి తీసుకొస్తాను అంటే ఆయన నీకు నాకు నీ మడి కావాలంటే నీకు మడి అంటే ఏమిటి చెప్పు అంటే నువ్వు చూడు స్నానం చేసినప్పుడు తీసుకురావాలి ఆ తర్వాత నువ్వు ఇంట్లో తిరిగి అన్ని ముట్టుకున్న తర్వాత తీసుకొస్తే నాకు మడికి చావాలి ఓకే నీ మడి నేను చేసి పెట్టాను ఇప్పుడు నేను ఇప్పుడు ఆమెతో వాదించి ఈ మడి ఇది అవసరమా అవసరం ఇది నేను అవసరం కదా పెద్దవాళ్ళు ఎస్టు ధ్యానం చేయాలి అయితే నువ్వు మూసుకుంటాం నేను నీ మడి నేను చేసి నేను ఏం చేసేవాడిని స్నానం చేసి ఆ తడిబట్టలతోటి ఆమె బింది ఆమె బకెట్ పట్టుకెళ్ళి నింపేసి తీసుకొచ్చి ఒక్క బిందే ఆవిడ ఒక్క బింది తెచ్చిస్తే ఆవిడ రోజుంత తక్కువ ఈ పని ఐదు రోజులు చేశాను ఆ తర్వాత ఆవిడ ఈ పని అయిన ఇరవై ఏళ్ళు చెప్పారు ఆ ఇరవై ఏళ్ళు కనపడ్డప్పుడల్లా నేను ఆ తప్పు సేవ చేసే ఉంటుంది కాబట్టి పనిచేది పెద్దలకు సేవ చేయాలి ఈ సేవ వల్ల దేవుడికి పూజ కంటే ఇది గొప్ప పూజ ఇది చేయాలి ఇది చేయాలి కానీ అలా అలా చెప్తే మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా అందుకోసం వాడు పరిచర్య చేయాలంటే మనస్సులో బలం ఉండాలి శరీర బలం కాదు శరీరానికి తర్వాత వస్తుంది మనస్సు సంకల్పం ఉండాలి మనస్సులో ఆ బలం పెట్టుకుంటే శరీరము దానంతటా అదే ముందుకు నడుస్తుంది ఏదో మార్గం దొరుకుతుంది ఎప్పుడు బిందె మోసిన వాళ్ళం కాబట్టి మోస్తాం అదేంత పెద్ద ఉండాలి సో ఏదో ఉపాయం చేసి ఆ రకంగా సేవ చేసేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది ఎప్పుడు మనస్సులో బలం ఉన్నప్పుడు తర్వాత పరిచరన్నుపసత్తా తేషాం సమీపగ అంతరంగ ప్రియో భవతి ఈ విధంగా పరిచర్య చేస్తే ఉపసత్త ఉపసత్త అంటే ఉప అంటే దగ్గరకి సత్తా వెళ్ళుకోవాలి సమీపగ వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళడం అంటే ఫిజికల్ కాదు కదా దగ్గర దగ్గర అయ్యాడంటే ఫిజికల్ కాదు అంటే అంతరంగములో మనిషి అయ్యాడు వాళ్ళ మనస్సుకి నచ్చి మనిషి అయ్యాడు అంటే ప్రియో భవతి ప్రీతి పాత్రుడైనాడు ఇప్పుడు కూడా పెద్దలకి కొంచెం సేవ చేస్తే అది చాలా గొప్ప విషయం సేవ చేయడం అంటే ఊరికే చందాలు ఇవ్వడం డబ్బు ఇవ్వడమే కాదు అది దాంట్లో ఆడంబరం ఎక్కువ ఉంటుంది అది కూడా మంచిగా చేసేప్పుడు చేయాల్సి ఉంటుంది తప్పేం కాదు అవసరం కూడా నేను ఫస్ట్ టైం నిన్న ఒక బర్త్డే పార్టీ అక్కడ ఫస్ట్ నాకు గుర్తుండి నేను బర్త్డే పార్టీ అటెండ్ అయితే నేను ఒక్కరోజు సిస్టమాటిక్ గా నేను అవాయిడ్ చేస్తూ వస్తున్నా బర్త్డే పార్టీ మనకేం మనకి అసలు బర్త్డే పార్టీ సందర్భమే ఉండదు మన విజయవాడ బర్త్డే పార్టీ అటువంటి సందర్భం ఉన్నప్పుడు కూడా ఇది మనకు అనవసరం అనే నేను అవాయిడ్ చేస్తూ వచ్చినా నేను అటెండ్ చేశాను ఎందుకు అటెండ్ చేశానంటే వాళ్ళు ఆ బర్త్డేని ఒక వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్కి బర్త్డే పిల్లవాడి బర్త్డే ఆ పిల్లవాడికి ఏం తెలియదు బర్త్డే పిల్లవాడికి ఏమి ఉండదు ఆ పిల్లవాడి చెట్టు ఈ వ్యామోహం మనదే కానీ పిల్లవాడికి ఏం తెలుస్తుంది సో కానీ వాళ్ళు ఆ బర్త్డే పేరుతోటి చారిటీ చేశారు ఏమిటి చారిటీ అంటే మా హాస్టల్ ఉంది కదా అల్వాల్ హాస్టల్ వాళ్ళందరికీ భోజనం పెడతా ఉన్నారా సరే నేను కూడా వస్తున్నాను నన్ను నేను రావడం దానికి ఇది ప్యాకేజ్ నేను వెళ్ళి ఆశీర్వదించాను నేను వచ్చి ఆశీర్వదిస్తాను నేను వంద మందికి భోజనం పెడుతున్నాను తర్వాత హాస్టల్లో ఉండే విద్యార్థులకి కొంత సామగ్రి కావాలి ఏదో బిల్డింగ్ కట్టాము భోజనం ఏర్పాటు చేసాము తప్పిస్తే సామగ్రి ఏమీ ఏర్పాటు చేయలేకపోయాం ఈనాటి వరకు స్లోగా నడుస్తుంది సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఒక లక్ష రూపాయల సామగ్రి ఏర్పాటు చేశారు ఇంత సేవ వాళ్ళు చేశారు కాబట్టి నా సైడ్ నుంచి నేను వెనకాడితే ఎలాగా నేను అంచేది ఏం చేశానంటే నిన్న వెళ్ళి ఆ బర్త్డే పార్టీలో పాల్గొని ఈ బర్త్డే పార్టీలో చేసింది ఏదైతే ఉంటుందో అది from A to Z it is utterly meaningless అనేది నాకు దృఢంగా తెలుసున్నమాట అదే ఇంకొంచెం బలపడింది దాంట్లో ఏమీ సారం లేదు అది శుద్ధనవసరము అని నాకు మరీ బలపడింది ఏం బలపడ్డా ఆ పేరు మీద ఆ పిల్లవాడి పేరు మీద తపాసులు కాల్చారు ఎందుకంటే భర్తలు తపాసులు నేను చెప్పాను ఇంకా అని చెప్పి ఆపించేస్తాను తపాసు టపాస్ నాకు కాల్చి ముందు నాతో చెప్పి కావటం కదా కాల్చిన తర్వాత అది తీసి నేనే తీసి ఇవ్వండి మీకు కాల్చిన తపాసులు ఏమైనా అడిగాను అతని దగ్గరికి ఇది ఇవ్వండి నా ఇలా ఇవ్వను అవన్నీ నేను తీసుకుని ఇంకోటి నుంచి మీకు కావటం తెలియదు నేను తపాసులు ఏంటంటే తెలుగు తపాసులు భయం వేసుకుంటున్నాను పిల్లవాడు భయపడుతున్నాను సో ఈ విధంగా భర్తనే భక్తి కోసం వార్పులు చేసి మొత్తానికి వంద మంది విద్యార్థులు భోజనం చేశారు నేను కూడా అక్కడ ఏదో ప్రహారం చేశాను సో ఆశీర్వచనం చేసి వచ్చారు ఎందుకంటే ఆ పిల్లలకి కొంత సేవ సేవ అవసరము సేవ అనేది సమాజ సేవ అందరూ పెద్దలు చేస్తున్నారు చేస్తూ ఉండాలి కానీ మీకు ఐ తెలియ ఎప్పటికైనా మనస్సుకు వికాసం ఇచ్చే సేవ ఏమిటో తెలుసునండి పర్సన్ టు పర్సన్ చేసిన సేవ సేవ డబ్బిచ్చి సేవ చేయటం అది అలాంటి పెట్టండి దానికి ఉండి విలువ దానికి ఉంటుంది ఇట్ ఈస్ నా it cannot be substitute for what I'm same but మీరు ఫిజికల్గా మీరు చేసిన సేవ సేవ ఒక మనిషికి మీరు వంట వండి భోజనం పెట్టారనుకోండి అది సేవ అనారోగ్యంగా ఉన్నప్పుడు కొంత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఏదో కొంత హెల్ప్ చేసి తీసుకొచ్చారనుకోండి అది సేవ మీరు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఏది చేశారో అదే సేవ ఆ సేవ సాటి ఏది కాదు మీరు వెయ్యి రూపాయలు కాదు పదివేలు డొనేషన్ ఇచ్చినా ఈ సేవ సాటి కాదు ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఈ డొనేషన్ అన్నది it is used as a substitute for physical service నన్ను ఫిజికల్ సర్వీస్ చేయమని మీరు అడగద్దు నన్ను రమ్మని మీరు అడగద్దు నాకు ఖాళీ లేదు మీకు నేను చందా ఇచ్చేస్తాను పడుకోండి అని సబ్స్టిట్యూట్ కింద వాడుకుంటారు కూడా కొంతమంది మంచిది చందా వచ్చిన అవసరం చందా తీసుకునేటోడు చందా తీసుకోవాలి సర్వీస్ తీసుకునేటోడు సర్వీస్ తీసుకోవాలి అన్నీ అవసరమే కానీ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ మీరు పవిత్రమైన హృదయంతో లేచి నడుము వంచి పని చేసి మీరు ఫిజికల్ గా సేవ చేయటం ఉన్నదే ఒక వ్యక్తికి మీ మనసుకు నచ్చిన వ్యక్తికి దాని సాటి మరొకటి ఎన్నడూ రాదు మీరు ఎన్ని చందాలిచ్చినా ఈ పని చేసి తీరాల్సి అవకాశం అస్తమానం రాదు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుని విషుద్ధు అప్పుడు గుర్తుపట్టాలి అప్పుడు కొంచెం శరీరంలో కొంత మాంద్యం వస్తుంది అంటే సోమరతనం వస్తున్నా ఇప్పుడు అలసిపోయినప్పుడు ఏం చేస్తున్నాం అప్పుడు మనోబలం ఉందా లేదా అన్నది సెటిల్ ఈ సోమరతనాన్ని ప్రస్తుతం నెట్టివేసి ఉత్సాహంగా ముందుకు లేచి నిలబడి అడుగు ముందుకు వేసి వెళ్ళి సేవ చేసి రావాలి వచ్చిన తర్వాత అప్పుడు విశ్రాంతి తీసుకుంటాం ఏం పర్వాలి అలా చేస్తే ఆ వ్యక్తికి వీడు అంతరంగంలో వాడు అవుతాడు పాత్రుడు అవుతాడు కాబట్టి మనోబలం ద్వారానే ఇదంతా సాధ్యమవుతుంది ఉపసీదౌశ్చ సాహిత్యం గచ్చన్ ఏకాగ్రతయా ఆచార్యస్యాన్యస్య చ ఉపదేష్టు గురుద్రష్టా భవతి ఈ రకంగా ఉపసంహనం చేసుకుంటూ పోతే ఉపస్థితం ఇంకా సామీప్యం ఇచ్చండి దగ్గరికి వెళ్ళటం మహాత్ముల దగ్గరికి వెళ్ళటం అప్పుడు ఏకాగ్రతతో అదొక జీవితంలో ఒక మిషన్ గా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లయితే ఏకాగ్రతతోటి అప్పుడేమవుతుందంటే మీకు ఓ మహాత్ముడు గురుంటారు ఓ ఆచార్యుడు గురుంటారు అన్యస్య ఉపదేష్టు గురోహం ఆచార్యుడు అన్యస్య ఉపదేష్టు అంటున్నారు అంటే మహావాక్యాన్ని ఉపదేశించి అంటే బ్రహ్మాత్మైకత్వాన్ని ఆత్మపూర్ణము అనే సత్యాన్ని ఉపదేశించే ఆచార్యుడు దొరకచ్చు ఒకవేళ పోనీ అంత అది చాలా సర్వోన్నత స్థితి పోనీ అది కాకపోతే ఇంకొకటి మంచిది ఉపదేశించే ఆచార్యులు అన్యం ఏదైనా కూడా మంచిది ఒక గాయత్రి మంత్రం ఉపదేశం అయితే ఒక పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసి మీరు జపం చేసుకోండి అయితే ఒక మెడిటేషన్ చెప్పి ఆయనకి మీరు ధ్యానం చేసుకోండి అని ఏదో ఒక మంచిది ఉపయోగపడి ఉపదేశించి వాళ్ళు దొరుకుతారు అదే మరి ఉపదేశం అంటే అంతేగాని పిచ్చి పిచ్చి ఉపదేశాలు కాదు నిన్న చెప్పాను చూడండి ఏదో శివలింగం తీసేయడంతో నేను అలాంటిది కాదు అదంతా కూడా మిస్లీడ్ పబ్లిక్ ని మిస్లీడ్ చేయడం తప్పు అలా చేయకూడదు సో యోగ్యమైన విషయాన్ని ఉపదేశించేటువంటి గురువు లభిస్తాడు ఆ గురువుని చూసే భాగ్యం కలుగుతుంది ద్రోహ భవతి ఎప్పుడు వీడు ఆ మనోబలంతో సేవాభావంతో ముందుకు అడుగు వేసి అలా వెళ్ళినప్పుడు నా ఇంట్లో నేను కూర్చుంటాను టీవీలో episode number two thirty five చూస్తూ అంటే ఏమీ లేదు సోపు ఒక రసం వస్తూ ఉంటాయి దాంట్లో ఇంక సేవా లేదు లేదు మన కూడా మనం ఎంతసేపు నా నా కడుపు నా కంఠం నా మంచం అన్నట్టుగా ఉంది అలా కొంత ముందుకు అడుగు వేసి ఆ మనోబలంతో వెళ్ళి సేవాభావంతో ఉంటే మీకు అలాగంటే సందర్భం తారసిల్లుతుంది ఓ మహాత్ముడు మీకు తగుతాడు ఆ ఏకాగ్రత కూడా ఉండాలి అది అలా జరుగుతుంది తదుక్త అప్పుడేమవుతుంది ఆ మహాత్ముడు మనకి తగిలినప్పుడు ఆ మహాత్ముడు చెప్పినటువంటి అద్భుతమైన సందేశాన్ని వినేటువంటి బాధ్యం అప్పుడే కలుగుతుంది నేను ఒకసారి బొంబాయి వెళ్ళాను బొంబాయి వెళ్ళినప్పుడు ఏదో హడాడు క్లాసులు వేరు ఏమన్నా చూడండి నిసర్గదత్త మహారాజును ఒక ఆయన వారిని దర్శించాను అంటే అతను అన్నాడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ దొరుకుతారని ఎక్కడ ఉంటానంటే ఏదో అడ్రస్ కొడుతున్నాం ఆ అడ్రస్ ఎక్కడ ఉందో అంతా నిరుత్సాహం ఏదో నిరుత్సాహం లేదు లేదు do that I have to go అని లేదు ఇంకా ట్రైన్ కాల్సిన ఫోన్ ట్రైన్ దాటిపోతుంది రేపు వెళ్తా మళ్ళీ రిజర్వేషన్ ఫోన్ ఫోన్లో రిజర్వేషన్ అది జనంగా పడుతుంది వెళ్లాల్సిందే హౌ టు సీ దట్ మహాత్మ అని వెళ్ళాం వెళ్తే ఇంకా సముద్ర దగ్గరికి వెళ్తే ఇంక ఈ పైన కారు వెళ్ళదు పోలేమా కారు వెళ్ళకపోతే కారు ఇక్కడ వదిలిపెట్టి అని నడిచి మరి సందు సముద్ర దగ్గరికి వెళ్తే కారు వెళ్ళదు ఇంకా ఆ సందు అలాంటి సందు కారు అక్కడ వదిలిపెట్టేసి ఆ డ్రైవర్కి ఎక్కడో అక్కడ పంపు చేసుకోవాలి మేము వచ్చి ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ ఆ సందులో పడి వెళ్ళి ఆ మహాత్ముని చూసి వచ్చాం ఎంతో పట్టుదలతో మహాత్ముని చూసి ఆయనకి రైలు దొరికింది మొత్తం ఎందుకు మిస్ అవుతాం అప్పుడు అనిపించి ఇప్పుడు అనిపిస్తుంది ఆయన బతుకున్నప్పుడు ఈ రైలు కోసం రోజు ముందు అనవసరమో ఈ ముందు వచ్చి చేస్తాం హైదరాబాద్ వచ్చే రోజు ముందు చేంజ్ చేస్తాం ఆ తర్వాత నెక్స్ట్ టైం బాంబే వెళ్ళేప్పుడు ఇంకా ఆయన జీవించలేదు అక్కడే రెండు రోజులు కూర్చుని ఉండే మొత్తం కాలం మనం తల దగ్గర సమాచారం కానీ పోలే అంతేనా పరమేశ్వరుడు మనకి ఆ భాగ్యాన్ని కల్పించేదని సంతోషించే సమాచారం కాబట్టి మహాత్ములు కలిసేటువంటి సందర్భం వస్తుంది మనం కనుక మనోబలంతో ఉత్సాహంతో ఏకాగ్రతతో సేవాభావంతో ముందుకు అడుగు వేస్తే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటల్ని వినే భాగ్యం కలుగుతుంది తతస్తదుక్త శ్రోతా భవతి సో అసలు జనం ఇంట్లోంచి వీధిలోకే రారు మార్కెట్ మార్కెట్కి షాపింగ్ అంటే పరిగెత్తుకు వెళ్తారు ఏదైనా class Gita class Upanishad class ఉందంటే ఉత్సాహంగా వచ్చి వాళ్ళు ఎంతమంది చాలా చాలా తక్కువ ఉంటారు వాటిని పోస్ట్ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతారు పెళ్లిళ్ళు బర్త్డే పార్టీలు షాపింగ్లు అంటే పరిగెత్తులు అంట అవన్నీ వేస్ట్ కదా ఇప్పుడు పెళ్లికి పురోహితుడు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఉంటే చాలు మిగతా వాళ్ళందరూ ఎక్స్ట్రా ఉంటే భోజనం ఉండదు తప్ప ఇంకా వీళ్ళందరూ ఎక్స్ట్రా ఈ ముగ్గురు ఉంటే చాలు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పురోహితుడు ఇంత మాత్రం ఉంటే చాలు సరే ఎవరో కొంతమందికి వాళ్ళకు ఉండే అనుభవం చెప్పి తప్పదు మనం ఎందుకంటే ఉంటే పని బట్ట లేకుండా అందరూ పరిగెత్తుకుని వెళ్ళడం ఉంటే ఒక పూట పూట అంతా టైం వేస్ట్ అయింది కదా ఆ పూట అక్కడ టైం వేస్ట్ చేసి బదులు చక్కగా క్లాసుకు రావచ్చు నేను ఊరంలో ఉన్నప్పుడు ఇలాంటివి కొన్ని సోషల్లో ఇలాంటివి ఏవో ఉంటాయి ఒక సేవ్ ఇచ్చిన ఒక అవసరం కదా ఇంకా వాటి వెంట పడుతూ ఉన్న సందర్భం లేదు కాబట్టి అలాగా టైం వేస్ట్ చేసుకోకూడదు అని అభిప్రాయం కాబట్టి అటువంటి మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని వినే భాగ్యం కలుగుతుంది తత ఇదమేభి ఉత్తం ఏముపపద్యతే ఇుపపత్తి మనంతా భవతి ఇదిగో ఇది అసలైన మనోబలం ఇది అసలైన మనోబలం ఇప్పుడు ఒకడున్నాడు ఏమంటాడంటే నా విషయాలన్నీ మా గురువు గారు చూసుకుంటారు ఏమిటి చూసుకుంటారు మీ గురువు గారు ఈ విషయాన్ని మీ గురువు గారు చూసుకోవాలంటే ఏం చూసుకుంటాం ఏ మీ గురువు గారు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మేము వెళ్ళి దండం పెడతాం రాశీర్వదించి ఎంత ప్రసాదాలు ఇస్తారో ఇంకా చాలు అది మనోబలం అనిపించుకోదండి గురువు గారు ఎందుకు చూసుకుంటారు ఆత్మ ఆత్మానం ఉద్ధరేతని జగద్గురువు శ్రీకృష్ణుడు చెప్తుంటే మన సమాచారం అంతా గురువు గారు ఎందుకు చూసుకుంటారు ఆయన పని లేదా కనుక ఆయన బోధిస్తారు మన కూచి మనం తీసుకోవాలి కానీ అర్జునుడి పూజ శ్రీకృష్ణుడు తీసుకోలేదు ఇంకే గురువు ఎవడ పూజ తీసుకుంటాడు అన్న అర్థం ఉండడానికి అర్జునుడి పూజ శ్రీకృష్ణుడు తీసుకోలేదు నేషనల్ తేడా ఎత్తది ఉన్నాడు ఎదిచ్చేసి తప్పు కాదు నువ్వేం చెప్తావు నేను చెప్పేది ఏదో నేను చెప్తాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అడుగు చెప్తాను కానీ ఫైనల్ గా నువ్వు ఇన్ని గేట్ వస్తే ఇచ్చేసుకో అంతే అంతేగాని కాబట్టి గురువు దగ్గరికి వెళ్తే బోధిస్తాడు బోధిస్తాడంటే ఎవరు బోధిస్తారు వారి బోధిస్తాడు బోధ లేకపోతే ఏం బోధిస్తాడు ఇప్పుడు మీరు వెళ్ళి సందర్భాన్ని వాట్ యూ వాంట్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీకు కావాల్సింది ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి బోధ కావాలని అపేక్షిస్తారా అపేక్షించరు ఎందుకని ఆ చోట్లో బోధకి సందర్భం కాదు కాబట్టి అక్కడ అపేక్షించరు అలాగే మీరు ఎక్కడికి వెళ్తే దాని whatever you want you get కనుక మనోబలంతో ముందు అడుగు వేసి విజ్ఞానాన్ని సంపాదించాలి అనే ఉత్సాహానికి కూడా మనోబలమే కారణం అసలు అక్కడ మొదలైంది విజ్ఞానం కంటే మనోబలం గొప్పది ఎందుకని విజ్ఞానం కార్యము మనోబలం కారణం కాబట్టి మహాత్ముల దగ్గరికి వెళ్ళి శ్రవణం చేస్తే అక్కడితో అయిపోలేదు మనోబలం యొక్క రహస్యం ఏంటంటే ఇంటికి వచ్చేసి ఇదమేభిరుక్తం ఇదిగో ఈ మహాత్ములు ఈ విషయాన్ని చెప్పారు ఏవం ఉపపద్యతే వారు చెప్పింది శ్రద్ధ సరిపడుతోంది మన అనుభవానికి తగ్గట్టుగానే ఉంది అని మననం చేసుకో ఇది ఉపపత్తిత మంతా భవతి ఉపపత్తి ఉపపత్తి అంటే యుక్తి లాజిక్ మంతా ఇప్పుడు నోట్లోంచి శివలింగం తీసిన ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన శివలింగం తీసుకుంటే మనం చూసాం ఆత్మలింగం ఆత్మలింగం అంటే ఏంటి అది నిండే ఆత్మలింగం ఆత్మలింగము తీశారు ఏమిటి ఆత్మలింగం అర్థం ఆత్మలింగం అంటే అర్థం ఏంటి దానికి ఏదైనా కొంత సందర్భం ఉండాలి కదా ఆ మాట వాడిన వాడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు లింగం అంటే ఏమిటో మళ్ళీ దానికి సమాసం కూడా తగ్గారు ఎవరో అడిగేవాడు ఎవరో లేడు కాబట్టి చాలా దాంట్లో ఉపపత్తి ఉంది ఇప్పుడు వాంతి చేసుకునే లింగం తీస్తే అది అది ఏమవుతుంది ఇప్పుడు వాంతి మీరు ఒక పదార్థాన్ని వాంతి చేశారంటే అర్థం ఏంటంటే దేనిని వమనం చేస్తారు ఇప్పుడు వీడు వమనం చేశాడు వమనం చేసినప్పుడు ఆ వమనంలో ఉల్లిపాయ ముక్కలు కనబడ్డాయి అంటే అర్థం ఏంటి అంటే ఉల్లిపాయ దోసేదో ఉల్లి ఊతప్పో ఉల్లిపాయ ముక్కల్లో ఉన్నది ఏదో అంతే కదా కాదు వమనం చేసినప్పుడు కాఫీ స్మెల్ వస్తుంది కాఫీ కలర్ కూడా ఉంది అంటే కాఫీ మింగేడని అర్థం కాఫీ తాగేడని అర్థం కాదు వమనం చేసినప్పుడు ఆత్మలింగం ఉంటాం ఒక వచ్చిందంటే అర్థం ఏంటి అంతకుముందు అది మింగేడని అర్థం అదే కదా మనం ఉపపత్తి లేకపోతే మింగకుండానే వమనం చేస్తాడా అలాంటిది ఏమైనా ఉందా అసలు మింగనిది వమనం చేస్తాడా ఎవడనా క్యా సృష్టికి విరుద్ధం అలాగేం లేదు nature doesn't admit violation of its own rules అది వైల ఎడ్మిట్ కాదు ఓసారి నన్ను అడిగారు ఏమంటే నేను హాలీవుడ్ యాక్ట్రెస్ పేరు ఏదో చెప్పాను చెప్పి ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను చెప్తే ఒకళ్ళు అడిగారు ఏమంటే హాలీవుడ్ యాక్ట్రెస్ చెప్పారు కదా అది ఎలా ఇలా చెప్పగలిగారు ఎలా చెప్పగలగడం ఏంటండి ఏ సమాచారం లోపలికి వెళ్తుందో అదే బయటకు వస్తుంది జో అందరి जाता है वही बाहर అంటే మీరు ఆ హాలీవుడ్కి చదివారా చదివి ఉండాలి మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది చదివి ఉండాలి బస్ అంటే మీ ప్రశ్నకు అభిప్రాయం ఏమిటి అంటే అలాంటిది మీరు ఎందుకు చదివారనో ఏదో అలాంటి నేను చెప్పాను చూడన్నాయ ఏది బుద్ధిలోకి వెళ్తుందో అదే బయటకు వస్తుంది ఏది నోట్లోకి వెళ్తుందో అదే వామిట్ అవుతుంది ఇతని భావం లాజిక్ గా మనం ఉండాలి కాబట్టి చూడు దేహము నేను కాదు ఎందువల్ల నేను చెప్పడం వల్ల కాదు దానితో ఇదం శరీరం ఇదం ఇదం అనేటువంటి పదమునకు యోగ్యంగా ఉన్నది ఇదం పదం వ్యవహార్యం అయిపోయింది నన్నే అంటారంటే ఇదంతా దిస్నెస్ ఎక్కడైతే బిజినెస్ ఉందో అది అదర్ అవుతుంది అదర్నెస్ కాబట్టి నేను దేహ సాక్షినే కాని దేహములు కాను యూ యూ డెవలప్ అని అది దీంట్లో నమ్మాల్సిన సమాచారం కాదు you think about you stay with you stay with that idea ఆ ఐడియాను పట్టుకోవాలి పట్టుకుని దాన్ని మననం చేయాలి మననం చేస్తే యూ విల్ డిస్కౌంట్ మీకే తెలుసు వెంటనే డిస్కౌంట్ చేయలేరు ఎందుకంటే దేహాభిమానము ఇప్పుడు హిందూ మూట కట్టిన వస్త్రంలాగా దృఢమైన దేహాభిమానం ఉన్నప్పుడు దాన్ని దాన్ని శిథిలం చేయడానికి కూడా అంత దృఢమైన ప్రయత్నము అవసరం మీరు ప్రయత్నం చేసి చూడండి మీకు అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చినప్పుడు ఇది నో ఇట్స్ వాల్యూ అది ఉపపత్తి అలా ఉండాలి కానీ ఏ సమయం సందర్భం లేకుండా ఏదో ఏదో ఊహలు చేసుకుంటూ కల్పనలతో జీవిస్తే ఉపయోగం కాబట్టి మనోబలము ఉపపత్తితో మంటాభవతి మననం చేసుకుంటాడు మన్వాశ్చోద్ధాభవతి ఏమేవా ఇదమితి సో శ్రవణం చేసి మననం చేస్తే మీరు బోద్ధాభవతి మీరు తెలుసుకుంటారు దాన్ని భాష్యకారులు అభినయం చేసి చూపిస్తున్నారు ఏమేవ ఇదం యా దిస్ ఈజ్ ఇండీ సో అని అభినయం అంటారు అవును కరెక్టే ఇది కరెక్టే అని అనిపిస్తుంది ఎప్పుడో అనిపిస్తుంది ఇప్పుడు స్నానం చేస్తుంటేనో భోజనం చేస్తుంటేనో my goodness I cannot be this body ఆ దిస్ బాడీ దిస్నెస్ బాగా దృఢంగా అనుభవానికి వస్తుంది బస్ ఒక గ్రీమ్స్ ఆఫ్ ట్రూత్ మీకు అనుభవానికి వచ్చిందని అర్థం దాన్ని మీరు కొంచెం మరికొంత శ్రద్ధతో ముందుకు తీసుకువెళ్ళిపోతే మీరు వివేకవంత వివేక బలం మీ స్వంతం దానికి తర్వాత దాని రిజల్ట్స్ అనే మాట మీరు అసలు అనుకోండి ఇదేం ఉంగరం పెట్టుకుని క్యాల్కులేషన్ చేయడం లాంటిది కాదు రిజల్ట్స్ అంటారు అసలు రిజల్ట్ అని మీరు అన్నారంటే అది మనస్సు యొక్క బలహీనత అంతే కదండి కర్మణ్యాధికారిస్తే మా ఫలేషు కదా అదొక పాయింట్ రెండో పాయింట్ ఏ రిజల్ట్ అయితే మీకు స్పష్టంగా కనబడుతూ ఉందో ఆ రిజల్ట్ చేంజ్ అయిపోతుంది అది మిగలదు మీతో ఇది ఎగ్జాక్ట్లీ ఎలాగంటే నేను లాస్ట్ వీక్ ఫైవ్ కేజీ బరువు ఈ లాస్ట్ ఇట్ అని అంటాడు ఒక వన్ వీక్ లో ఫైవ్ కేజీ లాస్ట్ ఈ లాస్ట్ ది వెయిట్ అని అన్నాడు ఒక ఆయన అంటాడు నేను అన్నాను you will gain it back ఎందుకంటే అంత డ్రమటిక్ గా ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ అవుతుందో మళ్ళీ you will gain it back అది పద్ధతి కాదు పద్ధతి ఏమిటండి నన్ను అడిగాను నేను చెప్పాను నేను నాలుగు మాసాల్లో రెండు పౌండ్స్ లాస్ అయ్యాను weight I lost two pounds in four months that two or three pounds ఆ లాస్ మీకు కనపడదు అదే ఉన్నట్టు వాడు ఉన్నట్టుగానే ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తే వెయిట్ లాస్ అయ్యాడని పట్టి పట్టి చూస్తే కానీ తెలియదు ఆ లాస్ నాకే తెలియదు నేను వెయిట్ లూజ్ అయిన సంగతి నాకు తెలియదు మీకు తెలియదు అండ్ అది ఇట్ విల్ స్టిల్ దాని దాని గుడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది నాతో ఉంటుందో ఎక్కడికి పోయింది కాబట్టి డ్రమాటిక్ రిజల్ట్స్ ఎప్పుడు మంచి అంటే వాటిలో గ్లే గ్లోరీ ఉండదు మళ్ళీ చేయడానికి కాబట్టి క్రమక్రమంగా ఇంపెర్సెప్టిబుల్ రిజల్ట్స్ ఉంటాయి మీకే తెలియదు ఒక అభివృద్ధి మనకు వచ్చిందనే సంగతి మీకే తెలియదు అలాగంటి చేంజ్ మీలో వస్తే అది యథార్థమైన చేంజ్ ఒక సంవత్సరం పాఠం విన్న తర్వాత ఏమి మనం సంవత్సరం కాలం అధ్యయనం చేసి ఏమిటి సాధించామని మీరు చూసుకుంటే మీకు డ్రమటిక్ గా అలా కనపడదు అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఆడిటింగ్ రిపోర్ట్ లో కనపడినట్టుగా కనపడదు కానీ మీ మనస్సులో చాలా ఇర్రివోకబుల్ చేంజెస్ వచ్చి ఉంటాయి చాలా పెద్ద పెద్ద చేంజెస్ మీకు వచ్చి ఉంటాయి ఇదివరకు ఇప్పటికీ చాలా జీవితం మీద ఒక ఆ రకమైన భావన బాగా మార్పు వస్తుంది ఆ చేంజెస్ మీతో నెలకొంటుంటాయి that is your gain you will never lose it again దేహం పోయినా ఆ గెయిన్ ఆ లాభం పోయింది కాదు కాబట్టి బోద్ధాభవతి సో ఇది దిస్ ఈజ్ ట్రూ ఇది కరెక్ట్ ఇది అని మీరు తెలుసు నేను దేహము అన్నట్టు అతీతమైన సాక్షి చైతన్యాన్ని కరెక్ట్ మనస్సు ఏడలో మనకి స్పేస్ మనకి లభించింది we can really keep the mind on check this is correct అని ఈ భయం ఉంది ఇది అర్థమైన భయం ఇది ఇంతకాలం అవసరంగా మనం భయపడ్డాం దీన్ని మనం పక్కన పెట్టేసి దాన్ని మర్చిపోయి మనం ప్రశాంతంగా జీవించవచ్చు అని యూ విల్ నో ఇట్ అది very personal way you will know it బోద్ధాభవతి అదే గే అదే లాభం అది మనోబలాన్ని బట్టి వస్తుంది तत एव निश्चित्या तदुक्तार्थस्य कर्ता अनुष्ठाता भवति ज्ञाता अनुष्ठानफलस्य अनुभविता भवतीत्यर्थः ఎప్పుడైతే మీరు ఈ విధంగా సత్యాన్ని తెలుసుకుంటారో తత దాని వలన ఏవ నిశ్చిత్య ఆ సత్యం మీకు స్పష్టంగా నిశ్చయ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ విషయాన్ని జీవితంలో మీరు అనుష్ఠిస్తారు తదుక్తాస్య కర్త అనుష్ఠాత భవతి సో ఒక తప్పు పని చేస్తూ వచ్చారనుకోండి ఈ తప్పు పని మన జీవితంలో ఉండరాదు అది చాలా దోషము దానిలో మీకే కష్టము మీరే మనస్సును పాటు చేసుకుంటున్నారు అనేదో పాఠంలో తెలిసిందనుకోండి అది మీరు బాగా మనస్సుకు అవగాహన చేసుకుని ఫ్రమ్ నవాన్ వర్డ్స్ నేను ఈ తప్పు పని చేయలేను అని దాన్ని దూరంగా పెట్టి దాని జీవితం అనుభవానికి మీరు తెలుసుకునే అవకాశం ఎప్పుడైతే ఇలా తెలుసుకుంటారో అంటే ఒక సత్యాన్ని అనుష్ఠించేటువంటి జీవితంలో ప్రాక్టికల్ గా అనుష్ఠించేటువంటి అవకాశం లభిస్తుంది తర్వాత ఎప్పుడైతే తెలుసుకుంటారో తెలుసుకుని అనుష్ఠిస్తారో ఆ అనుష్ఠానం యొక్క ఫలము దాని గుడ్ రిజల్ట్స్ అంటే రిజల్ట్ అని అనర్థం మళ్ళీ అంటున్నారు ఏంటని అలా కాదు అలాంటి ఫలం కాదు ఇందాక చెప్పాను చూడండి ఏ ఫలం అయితే ఇలా వచ్చి అలా పోయింది కాదు ఇది మీతో పాటు ఉండిపోయే ఫలం ఎందుకంటే ఒక సత్యాన్ని విని మననం చేసి అనుభవానికి తెచ్చుకుని దాన్ని జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకున్నప్పుడు అది ఆ ప్రయోజనము అది కాదు దాన్ని ఎందుకు కూడా రిజల్ట్నో ఫలమనో పదప్రయోగం చేసినా దాని సంథింగ్ స్పెషల్ అది మీ స్వరూపంలో భాగంగా ఉంటుంది అది మీతో అనుభవిత భవతి చర్చ అది మీ అనుభవంలో భాగంగా అయిపోతుంది అది ఎక్కడికి మళ్ళీ పోతుంది జీవితంలో ఒక సత్యం ఉంది అదేమిటంటే మనం ఏది పట్టుకుంటామో అది మనది కాదు చేయదానికి మనం ఏది తెలుసుకుంటామో అదే మనది ప్రాక్తేనాత్మన ప్రాజ్ఞేనాత్మన సంపరిష్పక్త అని మనిషి దేహత్యాగం చేసి వెళ్ళిపోయేప్పుడు తాను సంపాదించిన విజ్ఞానం నాలెడ్జ్ తాను చేసుకున్న ఉపాసన భక్తి అది వాడి వెంట వస్తుంది పుణ్యం కర్మ వల్ల వచ్చేది కూడా పుణ్యమే అది కూడా సంస్కార రూపంగానే ఉంటుంది కాబట్టి వాడి అంతరంగ సంస్కారము అది కర్మ ఫలం కావచ్చు లేకపోతే భక్తి కావచ్చు అది జ్ఞానం కావచ్చు అది వాడిది అది ఎక్కడికి పోవచ్చు వాడి దాని అది వాడి స్వరూపంలో భాగంగా ఉంటుంది ఇప్పుడు జీవన్ముక్తుడైతే పరమేశ్వర స్వరూపుడుగా విలీనమైపోతాడు లేకపోతే పుణ్యలోకాలను పొందుతాడు అది వేరే సంగతి మనం తెలుసుకున్నది మనతో పొందుతుంది మనం పట్టుకున్నది చేయాలి దేహాన్ని పట్టుకుంటాం నేను నాది నేను నాది అని పట్టుకుంటాం ఏమవుతుందని ఇది చేయాలి దేహ సంబద్ధములైన ఎన్నో చేయాలి ఒక ఆయన ఒక మిలియన్ డాలర్ హౌస్ కూడా కట్టుకున్నాడు మిలియన్ డాలర్ అమెరికా ఎందుకంటే అంత అక్కర్లేదండి ఏదో చిన్న ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు మిలియన్ డాలర్ హౌస్ అని దాని వెంటబడి ఉరికి చేసి ఏం చేసినట్టు మిలియన్ డాలర్ ఓకే ఏమైంది అది టైం హెస్ కమ్ అన్నది ఇది అలాగే జీవితంలో మనం పట్టుకున్నది ఏదీ లేదు పోలండి మిలియన్ డాలర్ హౌస్ కాకపోతే కోటి రూపాయలు పెట్టి నేను ఆశ్రమం కట్టాను అనుకోండి క్యా హోతా వహీ హోతా ఇల్లు కాబట్టి ఆశ్రమం ఏమవుతుంది ఏమీ అవుతుంది పట్టుకున్నదన్నీ వదిలిపోతుందండి ఊరిపోతుంది ఏమీ మిగలదు మనం తెలుసుకున్నది మనతో ఫలస్య అనుభవిత భవతి ఆ జ్ఞానరూపమైన ఫలం మనిషి యొక్క స్వరూపంలో భాగంగా ఉంటుంది కించ ఇంతవరకు ఆ మనోబలము యొక్క మహిమని ముందు చెప్పారు తన స్వరూపంలో భాగంగా మనోబలం యొక్క మహిమని చెప్పారు ఈ మనో ఈ బలము మన పక్కన పెట్టండి బలం అనేది ఈ బలమే మీకు అధిభూతమునందు కూడా కనపడుతుంది చుట్టూ బలమే ఉన్నది అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న బలం ఇది నా మనోబలం చుట్టూ ఉన్న బలం అది ఎవరి మనోబలం అది ఈశ్వరుని యొక్క మనోబలం ఎందుకంటే సృష్టి ఈశ్వరుని యొక్క మనస్సు నందు ఉన్నది సృష్టికి సంకల్పం వల్లనే సకలము అన్నప్పుడు ఈ సకలము ఎవరి నుంచి ఉదయించింది ఈశ్వరుని సంకల్పం నుంచి ఉదయించింది కాబట్టి పృథివీ బలంగా ఉంది అంటే అది హిరణ్య గర్భుని యొక్క మనోబలం అంతరిక్షం బలంగా ఉంది అంటే అది హిరణ్య గర్భుని సృష్టికర్త ఆయన మనోబలం ఆయన మనస్సు వీక్ గా ఉంటే జగత్తు ఎలా ఉంటుంది వీక్ గా కాబట్టి ఆయన మనస్సు చాలా బలమైనది చుట్టూ ఉన్న బలం అంతా కూడా ఈశ్వరుని యొక్క మనోబలమే అని తెలుసుకుని దాని నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అని ముందు ఈ బలాన్ని చూపిస్తున్నారు కించ బలైన వై పృథివీ తిష్టతి ఇత్యాది రుజ్వర్థం సో బలము చేతనే పృథివీ నిలిచి ఉన్నది అంతరిక్షము నిలిచి ఉన్నది పశువులు పక్షులు ఇత్యాది ఈ సర్వము కూడా రుజు అర్థం స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ అని కొత్తగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందేమీ లేదు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ జనరల్ గా అధ్యాత్మంలో కొంత వివరణ ఇస్తారు అధిభూతంలో ఇంకే ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చేస్తాం పృథ్వీ బలంగా ఉంది అంతరిక్షం బలంగా ఉంది శబ్దం బలంగా ఉంది పక్షులు పశువులు మనం చూసాం మనం తయో బలం బ్రహ్మేస్తుపాస్తే యావత్బలం గతం యావత్బలస్య గతం తత్రాస్య యథాకామచారో భవతి యో బలం బ్రహ్మేష్ుపాస్తే అస్తి భగవ భూయ ఇది బలాద్వావా భూయోస్తి తన్మే భగవాన్ బ్రవీత్తి సహ వాడు ఈ కథ మీకు అలవాటైన కథ కానీ మరి చెప్పక తప్పదు మంత్రం ఉన్నప్పుడు మంత్రం వివరణ చెప్పేసి ముందుకు వెళ్ళాలి వాడు అంటే ఎవరు యహ బలం బ్రహ్మే క్షిపాస్తే ఎవరైతే బలమును ఈశ్వర రూపంగా ఉపాసన చేస్తాడో నా మనోబలము ఈశ్వరుని స్వరూపమే అంత్యకై ప్రార్థన వల మనోబలం ప్రార్థన సంకల్ప చేయ కల్తిగ జీవక కల్తి అంటే షాకింగ్ ప్రార్థన చేయ సో వ్యాపారికర్ణముని వజన నేను వెంట నా ఒకాయన సౌందర్యజనన ఉంటాయన చింకు కరితశౌందర్య ఆయన ఇప్పుడే వచ్చాడర్ ఆయన వెంట ఆయన ఏమంటున్నారంటే దర్శనానికి టికెట్ పెట్టడం భక్తుల ఎడల అపచారము అని దర్శనానికి టికెట్ అంటే కాదు ఫండ్స్ ఎందుకు ఫండ్స్ కాదు టెంపుల్ డెవలప్ చేయండి డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి మార్బుల్ ఫ్లోర్ వెయిట్ అండ్ డెవలప్మెంటా భక్తుడికి మార్బుల్ ఫ్లోర్ కావాలా లేదు క్యూలో నిలబడ్డవాడికి మార్బుల్ ఫ్లోర్ ఎందుకండి ఏమిటి డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అని ఈ విధంగా అసలు బేసిస్ అంతా కొట్టి పారేశారు భక్తుల అపచారం అంటే మరి తిరుపతిలో తిరుపతిలో అపచారం చేస్తున్నారు ఘోరమైన అపచారం చేస్తున్నారు భక్తుల దగ్గర డబ్బు వసూలు చేయకూడదు ప్రసాదం అమ్మకూడదు ఇదంతా కూడా ఘోరాతీయమైన అపరాధం భాగవత అపచారం చేస్తున్నారు మహాపాపం చేస్తున్నారు వీళ్ళందరూ అని అంటున్నాడు ఆయన ఈ సేమ్ కావాలి టీవీలో వచ్చి చెప్తున్నాడు ఏదో పాఠంలో చెప్పి నేను సంతోషపడేవాడిని ఆయన రోడ్డు మీద పడి చెప్తున్నారు సోషల్ యాక్టివిస్ట్ కనుక సో ఈ వ్యాపారీకరణము అన్నది చాలా తప్పదు నువ్వు ఈ పూజ చేస్తే ఇంత ఆ పూజ చేస్తే అంత అది వ్యాపారీకరణం అయిందా లేదా your are not suppose to do that so దేవాలయాల్లో నడిపే పద్ధతి కాదు ఎనీవే సో uh, బలం బ్రహ్మే కృపాస్తే ఈశ్వరుని ప్రార్థించేప్పుడు ఆ ప్రార్థనని వ్యాపారీకరణం చేయకూడదు చూడ వ్యాపారం సంసారం సంసారము నిత్యం తెలుసుకుని ఆత్మ ఆత్మయే సత్యమని తెలుసుకోమని శాస్త్రం చెప్తుంటే అది మానేసి సంసారమే సత్యము అహంకారమే సత్యము ఈ రకమైన అజ్ఞానంలో దాన్నే దృఢం చేసుకోవడం న్యాయం ఎలా అవుతుంది ఇప్పుడు ఊరికే తిరుపతిలో ఆ కొండల మీద ఉన్న అడవులన్నీ నరికేసి ఊరికే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతూ ఉంటారు కళ్యాణ మండపం ఉంటారు ఏమి అలా ఖాళీగా పడుతుంది very poor quality construction so board corruption cement వేయకుండా ఇసుకలో సిమెంట్ తక్కువ వేసి కట్టేయడం ఎందుకు ఇది తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఏం పని పడలేదా ఎందుకు ఇవన్నీ కట్టుతూ ఉండడం ఇంకో రోప్ వే కడతాం ఎందుకు రోప్ వే కట్టాల్సిన అవసరం ఏంటి ఎవరికి కావాలి రోప్ వే ఎవరికి కావాలి రోప్ వే ఎవడో ఇప్పుడు ఏదైనా ఒక రోప్ వే ఎవరు కడతారంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ లాంటి వాళ్ళు ఒక వ్యాపారవేత్త రోప్ వే కడతారు రోప్ వే కట్టి దాని మీద ప్రజల్ని ఇటు తిప్పి డబ్బులు వసూలు చేస్తారు ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ కట్టారు ఎవరో ఎవరు కడతారు ఐమాక్స్ థియేటర్ వ్యాపారవేత్త కడతారు బిజినెస్ మ్యాన్ కడతారు రోప్ వే కూడా బిజినెస్ మ్యాన్ కడతారు తిరుపతి దేవస్థానం వాళ్ళకి రోప్ వేతో సంబంధం ఉంది వాళ్ళకి భక్తులు అడిగారా పెట్టారా వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోం ఈ మధ్యన ధరలు అన్ని పెరిగాయి కాబట్టి లడ్డూ ధర పెంచేమనుకున్నాం నేను అంత లడ్డూ ఎవడేమన్నాడు అసలు ఆ లడ్డూలో అంతంత ఖరీదైన వస్తువులు ఎవడేమన్నాడు వెంకటేశ్వర స్వామి ఏమని చెప్పడానికి ఎవరన్నా ఈ రకంగా కరెక్ట్ మీరు చెప్పండి రాజన్న ఏమంటున్నారంటే నేను ఇంకా ఇదంతా పొరపాటు నేను గా చెప్తున్నా ఆయన అంటాడు ఇది భక్తుల గల అపచారం మహాపచారం మహాపాపం భాగం ఎందుకంటే భక్తి శాస్త్రంలో భాగవతాపచారము అపచారం కంటే మహాపాపము అని అంటారు అంటే భగవంతుడికి చేసి పూజలో మీరు ఏదైనా నోటు చేసినా పర్వాలేదు కానీ భగవద్భక్తుని ఎడల మీరు అపచారం చేయొద్దు మహాత్ముడికి భగవద్భక్తుడిని మీరు భగవంతుడి కంటే ఎక్కువ ప్రేమగా చూడండి శ్రీకృష్ణుడు కుచేరుని ఎలా చూశాడో అలా చూడండి శ్రీకృష్ణుడు పూజ తక్కువైతే పర్వాలేదు కుచేరుడికి పూజ తక్కువైతే మాత్రం శ్రీకృష్ణుడు ఒప్పుకోడు అది కుచేరోపాఖ్యానం యొక్క సందేశం అని అలా ఆ రకంగా మీరు దేవుడికి అపచారం చేసినా పర్లేదు కానీ దేవుడిని చూడడానికి వచ్చిన వాడికి అపచారం చేయొద్దు అని సో ఈ వ్యాపారీకరణము అన్నది చాలా తప్పు కాబట్టి పరమేశ్వరుని మనం ప్రార్థించేప్పుడు నిష్కామంగా ప్రార్థిస్తేనే బలం వస్తుంది అదే బలం బలం వస్తుందని ఒక స్టేట్మెంట్ అలా ప్రార్థించడమే బలము యో బలం బ్రహ్మేత్యుపాస్తే ఆ మనోబలమే బ్రహ్మ ఈశ్వరుడు మనోబలం రూపంగా ప్రకటమవుతున్నాడు అని ఎవడు దర్శిస్తాడో వాడికి ఆ మనోబలం ఎంతవరకు తీసుకెళ్లగలుగుతుందో అంతవరకు యథేచ్ఛ సంచారమే ఫ్రీడమ్ అన్ని భయముల నుండి కామనుల నుండి ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ బలము యొక్క ప్రభావం ఎంత ఉందో అంతలాభాన్ని విడుకుంటాడు ఎవడు యో బలం బ్రహ్మే కృపాస్తే కాబట్టి ఈశ్వరుని ప్రార్థించేప్పుడు నిష్కామంగా ప్రార్థించాలి ఒకవేళ ఒక దీనావస్థలో కఠిన స్థితిలో ప్రార్థించినా అప్పుడు కష్టంలో గజేంద్రుడు ప్రార్థించినట్టుగా ప్రార్థించినా మంచిదే తప్పేం కాదు ప్రార్థించవచ్చు కానీ ఆ దైన్యం తొలగిపోయిన వెంటనే దైన్యం నుంచి బయటపడేమని ప్రార్థించడం వేరును నాకు లాటరీ టికెట్ నాకు ప్రమోషన్ నాకేమో నన్ను కోటేశ్వరుని చేయి నన్ను ఎలక్షన్లో నెగ్గించి ఇలాంటి ప్రార్థనలు అనవసరం కదండి ఇలాంటి ప్రార్థనలు అనవసరం దైన్యంలో కష్టంలో ఉన్నవాడు ప్రార్థన రోగంలో ఉన్నవాడు నాకు రోగం తగ్గించుకుని ప్రార్థిస్తే మంచిది కాబట్టి దైన్యంతో ప్రార్థించడంలో దోషం లేదు బలం వస్తుంది కామనలతో ప్రార్థించడం పొరపాటు కాబట్టి నిష్కామంగా ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి ఆ బలము వస్తుంది ఆ బలాన్నే పరబ్రహ్మ రూపంగా మనం ఉపాసన చేయాలి మంచిది కాబట్టి మనోబలమైనా ఇంకంతకంటే పై మాట ఏమైనా ఉందా భక్తి శాస్త్రం అయితే ఇక్కడితో ఆపేయండి అని అనొచ్చు కానీ మనం ఇక్కడ అలా ఆపబోట్లేదు ఆత్మజ్ఞానము బ్రహ్మ ఆత్మ అంతవరకు ఈ ఈ సీక్వెన్స్ అలా నడవాలి మనోబలము it is not the ultimate it is a step for something else అని అధ్యాత్మంలోంచి అధిభూతంలోకి నుంచి అధ్యాత్మంలోకి అలా జంపు చేస్తూ ఉంటుంది శృతి లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి అల్టిమేట్ గా లోపల నారాయణుడే బయట నారాయణుడే అని నిరూపిస్తుంది దట్ ఈజ్ లోపల బయట అనే భేదము సత్యం కాదు అని ఆ భేదాన్ని అనువదించి ఆ భేదాన్ని ప్రస్తావించి దాంట్లో కొంత ఉపాసనల్ని బోధించి అల్టిమేట్ గా అద్వయ సత్యాన్ని బోధించేటువంటి మార్గంలో వెళ్తున్నాం ఈ ప్రయాణంలో ఒకప్పుడు బయట నుంచి లోపలికి వస్తాం ఇంకొకప్పుడు లోపల నుంచి బయటకు వెళ్తాం ఇప్పుడు లోపల నుంచి బయటకు వెళ్తాం అధ్యాత్మం నుండి అధిభూతంలో ఎలాగంటే బలం వస్తుంది మనోబలం దేనివల్ల వస్తుంది ఆహారం తింటే వస్తుంది అని చాలాసార్లు చెప్పాను కదా కాబట్టి మనోబలం కంటే ఆహారము గొప్పది అన్నం వావా బలాద్భూయ తస్మాద్యపి దశరాత్రీ నాశ్నీయాత్ యద్యూహ జీవేత్ అథవా అద్రష్ట అశ్రోత అమంత అబోద్ధ అకర్త అవిజ్ఞాత भवति यथा नस्य आयै द्रष्टा भवति श्रोता भवति मन्ता भवति बोद्धा भवति कर्ता भवति ज्ञाता भवति అన్నముపాస్వేతి మంత్రం ఉంటే స్థూలంగా చూడండి అయ్యా బలం కంటే అన్నం గొప్పది ఎందువల్ల ఎప్పుడు కార్యము కంటే కారణం గొప్పది నెక్లెస్ కంటే బంగారం గొప్పది కార్యం కంటే కారణం గొప్పది బలం ఎలా వస్తుంది అన్నాన్ని బట్టి వస్తుంది న్యూట్రిషస్ ఫుడ్ అన్నం అంటే చల్లదనం అని కాదు న్యూట్రిషస్ ఫుడ్ అని అర్థం అన్నశుద్ధానికి అర్థం ఏదో రైస్ అనుకునే అలా అనుకోకండి అన్నశుద్ధానికి న్యూట్రిషస్ ఫుడ్ అని అర్థం అద్యతే అన్నం సో అన్నం వారు బలాద్భూయ ఈ అన్నం బలం కంటే గొప్పది అద్యతనే ఒక ఆయన పది రోజులు భోజనం చేయలేదనుకోండి పది రోజులు ఉన్నారు భోజనం చేయకపోతే ఇంకా కృష్ణార్పణం అయిపోతాడు అసలు ఉండడు ఒకవేళ ఉన్నాడు ఏది జీవే జీవించే ఉన్నాడు భోజనం అయితే లేదు జీవించి ఉన్నాడు అనుకోండి జీవించి ఉంటే అయ్యా మీరు ఆ శాస్త్రంలో ఆ సత్యాన్ని ఒక్కసారి మీరు మాకు బోధించండి అంటే ఏం బోధిస్తాడే అద్రష్ట ఆయనకి ఏమీ తోచదు పోనీ మేము బోధిస్తాం మీరు వినండి అంటే అశ్రోత నా వల్ల కాదు నేను వినలేదు వినడం కూడా కష్టమే ఎందుకంటే వినడం అంటే మనస్సుతో చూసినట్టే మనస్సుతో వినాలి కదా ఒంటిగంట అయిపోయిందండి నేను నకనకలు ఆడిపోతుంటే ఇంకానేమో ఏదో ఇది ఉంది ఇది వినండి అది చేస్తాం అది చూడండి చూస్తామండి ఏం చేస్తాం ఏదో రెండు మెచ్చుకుని పడేస్తే తినేసి అవసరం పోతుంది గ్రేట్ అయిపోయిన తర్వాత కూడా ఆ రకంగా కలిసి పెట్టడం న్యాయం కాదు ఈ అయిపోయి రెండు మెతుకులు వడ్డించేసేయాలి తెలుగు చేసుకుని వడ్డించేసేయాలి ఏమంటే అష్టోత్తరం చేయమంటారా సహస్రనామం చేయమంటారా అని అడగకూడదు అడిగితే ఏం చెప్తారు అష్టోత్తరం చేయండి అని చెప్తారా అది మొహమాటం అనిపిస్తుంది మహాత్ములు వచ్చారు వారికి అందరినీ భోజనం పెట్టాలి కాబట్టి మనం అష్టోత్తరం చేసుకుందాము అని మీరు అనుకోవాలి కానీ మహాత్ములు అడిగితే అష్టోత్తరమే చేయండి అని చెప్తే మీకు ఏమనిపిస్తుంది అదేమిటి ఈయన కూడా అష్టోత్తరమే అంటున్నాడు మళ్ళీ మీరు అలా అది సెన్సిటివ్ పాయింట్స్ అలాంటివి అడగకూడదు మనమే సెటిల్ చేసుకుని చంద్రాలను భోజనం పెట్టి పంపించాలి అది మాత్రం ఒంటి గంట ఇది ది అల్టిమేట్ తర్వాత భోజనం అయిన వెంటనే స్వామీజీ సత్సంగం అనుకోవడం రోజున ఆయన నన్ను అంటూ ఉంటారు ఏంటంటే మీ స్వచ్ఛంగానే టైం కదా మీ హారిజాంటల్ టైం లేకపోతే ఎలక్ట్రికల్ టైం దేవుడు అయిన తర్వాత సత్సంగం ఏంటి కాబట్టి ఇవన్నీ మంచి తెలుసుకోవాలి ఎందుకంటే ఆహారాన్ని బట్టే ఉంటుంది అశ్రోత శ్రవణం లేదే ఏం లేదు అమంత మననం అప్పుడేం చేస్తాడు నీరసంతో మననం ఏం చేస్తాడు అబోధ ఏం తెలుసుకుంటాడు ఏమి తెలుసుకుంటాడు అకర్త కర్మ కూడా ఏం చేయలేడు अभिज्ञा सत्य साक्षात्कार सपोज अन्न मन वेकू तिना द्रष्टावती चक्कर स्पष्ट दर्शिस्ट श्रोता मंता बोधा भवति कर्ता भवति विज्ञाता भवति अन्हि च एवी रोड् रेण्डु కడుపు నిండిన తర్వాత ఒక్క కొద్దిసేపు విషయాలు తీసుకుని ఒక్క కప్పు ఛాయ్ తాగిన తర్వాత మీరు ఎంత పాఠమైనా చెప్పుకుంటారు ఎంత పాఠమైనా మీ ఓపుకుని చదవాలే కానీ బ్రహ్మసూత్రాలు మొత్తం తల్లకిందులో ఈ మూలజాముల దగ్గర చెప్తారు ఇంత పని అవ్వాలి ఇది కొన్ని మెతుకులు తిని ఒక అరగంట విషయాలు తీసుకుని ఒక కప్పు ఛాయ్ తాగిన తర్వాత పాఠం అప్పుడు పాఠం కానీ భోజనం లేకుండా పాఠం ఉంటే కూడా కాబట్టి అన్నం బ్రహ్మ అన్నముపాస్వ ఈ అన్న రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు అని ఉపాసన చెయ్యాలి అన్నం బ్రహ్మే ఉపాసన చాలా గొప్ప ఉపాసన ఈ ఉపాసన ప్రపంచ చరిత్రలో కేవలం హిందూ ధర్మశాస్త్రాల్లోనే ఉంది ఎక్కడ లేదు మిగతా చోట్ల అన్నం ఉంది తినడానికే ఉందన్నట్టుగా తింటున్నారు తప్పిస్తే కోళ్ళుని తినేయడం మేకల్ని తినేయడం రోగం వచ్చిందని మళ్ళీ దెబ్బలాడటం కోళ్ళు రోగం అప్పుడప్పుడు రోగాలు వస్తాయి ఇప్పుడు చెట్టుకి చెట్టు పండు తింటే రోగం రావడం అదో పర్ఫెక్ట్ పశువుని ఖండించి భక్షిస్తుంటే మరి రోగాలు రాకే వస్తాయి కనుక అన్నం పవిత్రమైన ఆహారం ఏదైతే కలదో అదే పరంపర అని మనం ఉపాసన చేయాల్సి ఉంటుంది అన్నం ఉపాస్వేది